నిర్దశాంశ అనిష్యానోద్యవైశిశూన్ ఈ అయితే ఇంక ఇప్పటి నుంచి కొత్తగా పుట్టిన పిల్లలందరినీ వరుసపెట్టి మనం సంహరించుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళలో ఈ వీడు కూడా ఉండుంటాడు నిన్ననే పుట్టాడు కదా నిన్న పుట్టాడు అయితే పిల్లవాడికి నిన్న పుట్టాడు ఇలా పుట్టాడు గుర్తుపట్టడం కష్టం కదండి అంటే ఒకడు అన్నాడు పది రోజుల దాకా ఉన్న పిల్లవాడు ఏదో కళ్ళు తెరవడం తెరవకపోవడం ఇలాంటివి ఏదో ఉంటుంది నిర్దశ దశ దినములు దాటితే కళ్ళు తెలుస్తాడు ఉప్పిడిగా ఇంకా తెలుసుకున్నా కళ్ళు అయితే తెలుస్తాడు పది రోజుల వయసు లోపు పిల్లవాళ్ళని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు కాబట్టి పది రోజుల లోపు పుట్టినటువంటి శిశువులందరినీ ఆయా గ్రామాల్లో ఉండేటువంటి గ్రామాధికారులను అడిగి లెక్కలు పట్టుకుని ఏదో చేసి మనకి చారులు ఉంటారు వీళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి ఆ శిశువులందరినీ మట్టు పెడుతూ వెళ్ళిపోయినట్లయితే వరుసగా వాళ్ళలో ఈ శిశువు కూడా సంహరింపబడతాడు అని వాళ్ళ చెప్పారు సో ఇది కొండంత వెలకబట్టడం లాంటి ప్రయత్నం అంతేకాదు దాంట్లో క్రౌర్యము చాలా ఉంటుంది ఇప్పుడు జ్యూది స్టూడెంట్స్ అని ఒకటి ఉన్నదంటే ఈ శిక్షాశాస్త్రము సో దాంట్లో పది మంది నిర్దోషులని శిక్షించినా పర్వాలేదు ఒక్క దోషి తప్పించుకోవడానికి వీలు లేదు అని ఒక ప్రశ్న పది మంది దోషులు తప్పించకపోయినా పర్వాలేదు కానీ నిర్దోషిని ఒక్కడినైనా శిక్షించకూడదు అని ఇంకొక శిక్షాశాస్త్రం రెండు ఉన్నాయి లోకంలో రెండు రకాలు ఉన్నాయి సో ఈ పది మందిలో దొంగ ఉన్నాడు అంటే ఈ పది మందిని కాదు చెప్పైనా ఆర్జించి పక్కకి తప్పుకుంటాడు ఆ పది మందిని కాదు చేస్తే దొంగ కూడా పోతాడు అయితే దొంగ శత్రువు వాటాడు అదో పద్ధతి పది మందిలో ఉన్నాడండి వాడెవడో తెలియట్లేదంటే అయ్యో పది మందిలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం వదిలిపెట్టేసేది వాళ్ళని అని వదిలేయటం ఇది ఒక సౌమ్యమైన పద్ధతి సో వీడు that opposite thing he has taken పది రోజులంటే వాళ్ళలో ఇంకో మంత్రి అంటాడు పది రోజులని కష్టం అలాగా అలాగే మీరు పది రోజుల లోపు వయస్సు ఉన్న పిల్లలు అంటే మేమేమో చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు దగ్గర హ్యాండిక్యాప్ పది లేదు ఇరవై లేదు శిశువు అయితే చాలు ఆ పది ఇటు పది అటు అలాగే అలాగే కష్టం అంతలాగా ఎవరు జడ్జి చేయగలడు నిర్దశాం దశ మీరు ఆ కండిషన్ పెట్టకండి మాకు కొంచెం ఓవరాల్ గా కన్వీనియంట్ గా ఉంటే ఆర్డర్ ఇచ్చేస్తే మేము దాన్ని వర్కౌట్ చేసుకుంటాం సో నిర్దశాన్ అనిర్దశాన్ మేము అని సంహరిస్తాము అంటే మనుషులు అంటాడు గో నిర్దశ అనే ప్రిన్సిపల్ కూడా పక్కన పెట్టేస్తాం తర్వాత ఇంకా వాళ్ళు ఒకడేమో సలహా చెప్తున్నాడంటే ఇప్పుడు నేను దీన్ని మోడర్న్ సొసైటీకి అన్వయించగలను కానీ ఎదుర్కొనేది కెమెరా ఒకటి కనబడుతుంది అని చెప్పి సో వీళ్ళు వీళ్ళు ఇంకా ఏమని చెప్తున్నారంటే అది first step immediate short range steps ఇక్కడ కూడా మనం ఆపకూడదు కొన్ని లాంగ్ రేంజ్ స్టెప్స్ కూడా తీసుకోవాలి మూలం విష్ణు దేవానాం ఎత్ర ధర్మ సనాతన ఈ మన శత్రువర్గం వాళ్ళ లక్షణాలు ఏమిటో మనం మేము చెప్తాం ఆ లక్షణాలు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరినీ తుదముక్తించేస్తే అక్కడికి మనము ఆ శత్రుపక్షం వాళ్ళని మనం పూర్తిగా దూరం చేసిన వాళ్ళం అవుతాము వర్గ పోరా వర్గ పోరాటం సంథింగ్ లైక్ దాట్ అలాగే మేము కొన్ని నుంచి మీకు మనం చేశాను కాబట్టి అదే భోజనం చూడు వీళ్ళందరూ విష్ణు పక్షీయులు ఈ విష్ణు పక్షీయులు ఎక్కడ ఉంటారంటే ఎక్కడైతే సనాతన ధర్మం యొక్క ఛాయలు కనపడతాయో అక్కడ విష్ణు పక్షి అని మనం గుర్తుపట్టచ్చు ఇది మోడర్న్ సొసైటీ పరిభాషలో చెప్పాలంటే సెక్యులరిస్ట్స్ కమ్యూనలిస్ట్స్ అని ఏమైనా చెప్తే చెప్పచ్చేమో మీరు ఆలోచించండి సో ఈ సనాతన ధర్మం ఎక్కడుంటే అక్కడ ఈ విష్ణు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి వీలైతే అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టి ఇంకా అవసరమైతే వాళ్ళని రహస్యంగానో ఓపెన్ గానో సంహరించి ఆ రకమైన వ్యవస్థ చేయకపోతే వీళ్ళు చాపకింద నీటిలాగా పోతారు ఈ పిల్లవాడిని వీళ్ళందరూ కలిసే రక్షిస్తున్నారు వాడు జైల్లో పుట్టిన వాడు వెళ్ళిపోయాడంటే ఇది ఈ కుట్ర ఇది అంత లోతుగా పాటిందో మీరే ఆలోచించండి కాబట్టి కేవలము శిశువుని వెతికి పట్టి సంహరించడంతో ఈ సమస్య పరిష్కారం అవదు సమాజంలో మన శత్రువులందరూ అక్కడక్కడ అక్కడక్కడ దాగి ఉన్నారు వాళ్ళని వెతికి పట్టుకోవాలి ఎలాగ వాళ్ళని వెతకడం గుర్తించడం అలాగే దానికే మహాభాగ్యం మేము కొన్ని సూచనలు ఇస్తాం వాళ్ళు ఎవరు శ్రీరామ జయ శ్రీరామ అంటారో వాళ్ళు జైలు పెట్టండి అన్నట్టుగా సో ఎత్ర ధర్మ సనాతన ఎక్కడైతే సనాతన ధర్మం ఉందో అక్కడ పని వేసి ఉంచండి ఎలాగంటే ఎక్కడైతే వేదములు గోవులు వేద విద్వాంసులు తపస్సు యజ్ఞములు ఉంటాయో అక్కడ విష్ణువు ఉన్నట్టు లెక్క కాబట్టి ఇవి వీటిని వల్ల కష్టమేం కాదు యజ్ఞం చేస్తున్నారంటే ఆ గ్రూప్ ను మనం కంటకం పెట్టాలి వాళ్ళు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు మనకి శత్రువులు గోవుల్ని ప్రేమగా చూస్తున్నారంటే వాళ్ళు మనకు శత్రువులు ఉంటారు సో ఇప్పుడు గోహత్య చేయకూడదు గోవుల్ని సంహరించి ఆ మాంసాన్ని డబ్బాల్లో పెట్టి విదేశాలకు పంపించడం తప్పది అని ఎవరైనా దెబ్బలాడాడు అనుకోండి వాడు మనకి శత్రువు సో తస్మాత్ సర్వాత్మనారాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదిన తపస్వినో యజ్ఞశాలాన్ దాశ్చ హన్మ దుఃఖా కాబట్టి హే మహారాజా వేదవేత్తలు బ్రహ్మవాదులు అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరమాత్మతత్వాన్ని బోధించేవారు వినేవారు తపస్సు చేసుకునే స్వభావం గల వాళ్ళు యజ్ఞాలు చేసుకునే వాళ్ళు గోవులు గోపాలకులు వీళ్ళు మనకి శత్రువులు ఎందుకంటే విష్ణువు వీళ్ళందరూ విష్ణువు యొక్క శరీరము అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు విష్ణువు యొక్క శరీరం ఇది అంటే విష్ణువు యొక్క స్వరూపం శరీరం అంటే స్వరూపం హరే స్వరూపం ఏమిటది విప్ర వేదాశ్చి విప్ర అంటే వేదాధ్యయనైన విప్రస్య వేదమును అధ్యయనం చేసినటువంటి వేద వేదాంగవేత్తలు వాళ్ళ అధ్యయనం చేసే వేదములు గోవు గోవులు తపస్సు సత్యము దమము శమము శ్రద్ధ దయా తితిక్ష క్రతవ ఇవో ఇటువంటి వ్రతములు ఇలాంటి సామూహికములైనటువంటి పుణ్యకార్యములు ఇవన్నీ కూడా ఈ లిస్టులో చెప్పినవి ఇవన్నీ కూడా ఆ శ్రీహరి యొక్క స్వరూపముగా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడానికి మనం ఏమీ పెద్ద సమస్య కష్టమైన కాదు వాళ్ళని మనం ఏదో రకంగా వాళ్ళని బ్రాండ్ చేసి వాళ్ళు సమాజ ద్రోహులను వాళ్ళకి ఏదో పేరు ఒకటి పెట్టాలి unless you name you cannot punish ఇదొక ఇదొక సంకారం సో అధ్యతనే ఒక సామెత ఉంటుంది name a fellow a dog so that you can shoot him so ముందు వాడిని డాగ్ డాగ్ అన్నాడు మనిషి మనిషి ఉంటే ఎలా షూట్ చేస్తారు మనిషిని షూట్ చేయడం కష్టం నేను గివెన్ సొసైటీ దాన్ని ఈజీగా షూట్ చేయొచ్చు మనిషిని షూట్ చేయడం కష్టం అంటే మనిషి ప్రాణానికి లేదు అంటే ఏం చేయాలి ఎవరో ఒకటి పట్టుకుని డాగ్ డాగ్ డాగ్ అన్నారనుకోండి మనం షూట్ చేయొచ్చు so name him and then shoot him so ఆ రకంగా వీళ్ళని మనం బ్రాండ్ చేసి వీళ్ళని సిస్టమేటిక్ గా ఎలిమినేట్ చేసి పారేయాలి వీళ్ళని చీడకూడదు కేవలం ఆ శిష్యులు ఒక్కడిని చంపితే చాలదు అని వీడికి సహాయపడతారు వీళ్ళు వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ అంటే వాళ్ళు వీడు ఎంత తొందరగా వినాశం ఇంకా వీళ్ళు కొంచెం అవకాశంగా వినాశం వెళ్తుంటే వాళ్ళందరూ కలిసి వేగంగా వీళ్ళు తోసేసి ఆ వినాశంలో పారేస్తారు సో ఆ రకమైనటువంటి సహాయపడతారు వాళ్ళైతే మొదలెట్టడం ఇంకేమి ఏం దుర్మంత్రి విశాఖం కంసస్థం మంత్రి దుర్మద ఇప్పుడు కూడా మంత్రుల్ని మంచి వాళ్ళని పెట్టుకోవాలి మనవాడు మన బంధువు మన పార్టీ వాడు మనకి కావాల్సిన వాడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేసేది కాబట్టి వాడు మంత్రిగా మంత్రి అంటే సలహాదారు సలహాదారు కమిషన్ వాడు చెప్పినట్టు చేస్తాను అంటే అలా చేయకూడదు వాడికి ఏదైనా నీకు ప్రేమ ఉంటే వాడికి ఏదైనా ధనం ఇచ్చి ఏదైనా సహాయం చేసి వాడిని పక్కన పెట్టాలి సలహా తీసుకునేప్పుడు యోగ్యమైన వ్యక్తి దగ్గర సలహా తీసుకోవాలి తర్వాత సంఘము కంసుడు కొంత సంఘం వల్ల చెప్పాడు సంఘం కనుక వాడికి అలాంటి సంఘం ఉండకపోతే వాడు అంతలా చెరిగడు పడతారు ఆ దేవిని చూసిన ఏ పుణ్యభావన అయితే కలదో ఈ సంఘం దాన్ని న్యూట్రలైజ్ తీసుకోవాలి మీరు దేవాలయానికి వెళ్ళి బయటకు వచ్చి వెంటనే క్లబ్లో ప్రవేశించారు అనుకోండి కాబట్టి ఉంటే భోగస్థానము జనరల్ గా క్లబ్లో భోగాలు లేకపోతే నాట్ ఇన్వెస్ట్ చేయొచ్చు క్లబ్ ఐ మీన్ భోగస్థానం not that particular club so దేవాలయంలో హృదయం ప్రసన్నం అవుతుంది అదైన వెంటనే క్లబ్ లో ప్రవేశిస్తే ఏమైపోయింది అక్కడికి ఈ పవిత్రత అక్కడికి న్యూట్రలైజ్ అయిపోతుంది మోర్ దాన్ న్యూట్రలైజ్ అయిపోతుంది సో వీళ్ళు ఈ విధంగా ఆ దేవిని దర్శించిన పుణ్యము కొంత పవిత్రంగా ఉన్నాడనుకుంటే ఇక వీళ్ళతో కలిసి ఒక కొన్ని గంటల సేపు సమావేశం అయ్యేప్పటికీ ఆ పుణ్యం అంతా నోటలైజ్ అయిపోయింది మళ్ళీ వీడు ఒరిజినల్ స్థితికి చేరుకున్నాడు చేరు చేరుకుని ఈ విధమైనటువంటి హింసను చేయటానికి పోగొట్టున్నాడు సో అంచేతనే హరిశ్రియం యశోధర్మం లోకానాశిష ఏవచ హంతి శ్రేయాంశి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ నిజంగా ఎప్పుడు కూడా సత్సంగం లేకపోయినట్లయితే ఆయుర్దాయం తపస్సు శ్రీయం ఆయుర్దాయము శ్రీయం అంటే సంపద కీర్తి ధర్మము పుణ్యలోకాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి దుష్ట సంఘం కాబట్టి కంసుడు ఆ విధంగా ఆ దుష్ట సంఘం యొక్క ప్రభావం అనండి వాళ్ళు కూడా కొంత స్వతహాగా ఈ లక్షణం ఉంది అసురుడు సో ఈ రాంగ్ ట్రాక్ లో వాళ్ళు వెళ్తున్నారు అది అలాగే ఇక్కడికి శ్రీకృష్ణుడు నందగోకులంలో జన్మించినాడు నంద స్వాత్మజ ఉత్పన్నే ఆత్మజ ఉత్పన్నే మళ్ళీ తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడి యశోద లేచింది చుట్టుపక్కల ఉండే అమరకలందరూ కూడా నిద్రలేశారు అందరూ కూడా వ్యామోహంలో నిద్రపోతూ ఉన్నారు ఆమె పరిచారికలు వీళ్ళందరూ కూడా ఒక్కసారి అందరూ నిద్రలు లేచి నందుడికి కొడుకు పుట్టేయడంలో అని అనౌన్స్మెంట్ చేశారు ఆయన మహానందం అనుకోడు జత మహామన అసలే గమనిస్తున్నాడు పెద్ద మనసు వాడికి ఏ సందర్భం లేకుండానే జనులకు దాన ధర్మాలు చేస్తే ఇంకా పుడితే పుడితే చెప్పాలండి ఆయన ఏం చేశాడంటే వేదవేత్తం అందరినీ పిలిచి చక్కగా దాన ధర్మాలు చేశాడు పేదలకు అన్నదానం చేయించాడు న్యాయవాసం చేయించాడు జాతకర్మ చేయించాడు తర్వాత పితృదేవతల అర్చనం చేయించాడు ఎందుకంటే కొడుకు పుట్టాడంటే ఆ వంశము నడుస్తుంది కనుక పితృదేవతార్చన నాందీశ్వరార్థం అవుతారు బహుశా అది చేయించుంటాడు దేవార్చనం చేయించాడు ఏదో శివుడి గురించి అభిషేకం ఏదో ఆలయాలు ఇలాంటివి ఉంటే అవి చేయించాడు తర్వాత ఒక పదివేల గోవులను ధేను అంట ధేనువు అంటే పాలిచ్చే ఆవు అని అర్థం గోవు అంటే ఆవు ధేను అంటే పాలిచ్చే ఆవు అది రిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉన్న పదంలో సో పాలిచ్చేటువంటి ఆవులను సమలం కృతే వాటిని అలంకారం చేసి అంటే తమ్ముడికి ఏదైనా కొంచెం అలంకారం చేసి చక్కగా అన్ని విధాల వాటిని తయారీ చేసి వాటిని దానం చేశారు సో ఈ విధంగా ఆయన చేశారు చూడండి ఇక్కడ అంటారు కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపసేచ్యయ శుద్ధ్యంతి దానై సంతుష్ట్యా మన ఆత్మాత్మ విద్యయా సరైన సమయంలో స్నానం చేస్తే శరీరం ప్రసన్నంగా ఉంటుంది తర్వాత తపస్సు హోమము మొదలైన సంస్కారాలు చేసినట్లయితే ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఇవన్నీ కూడా శుద్ధిని చదువుతాయి దానము వాటి వల్ల తర్వాత ఆత్మవిద్యని అభ్యసించినట్లయితే మనస్సు సంతృష్టిని పొందుతుంది ఈ విధంగా ఐదు లెవెల్ కాయము ఇంద్రియములు మనస్సు ఆల్ లెవెల్స్ ప్రసన్నతని సంపాదించుకోవటము ఇది ఆయనకి తెలుసు అటువంటి మహాజ్ఞాని ఆయన సో ఆయన ఏవేవో దానాలు చాలా సంతోషంగా ఉన్నాడు గావో హృష్టాశ్చ ఆయన యొక్క అధీనంలో ఉండే కొన్ని గ్రామములు కొన్ని బస్తీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారు వత్సాశ్చ హరిద్ర ధాతు బరహ స్రగ్వస్త్ర కాంచనమాలిన ఆ దూడలకి ఆవులకి కూడా అలంకారాలు చేశారు వాళ్ళు గోసంపద ప్రధానంగా ఉండే గోపబాలకులు గోపాలకులు కనుక వాళ్ళు కూడా తమని తాము అలంకరించుకున్నారు కొంతమంది నూతన వస్త్రాలు ధరించారు కొంతమంది బంగారు ఆభరణాలను ధరించారు కొంతమంది కేవలము వనము వనములో ఉండేటువంటి రంగురంగుల పుష్పములను మాలలుగా చేసుకుని ధరించి ఆ విధంగా ప్రకృతి సిద్ధమైనటువంటి అలంకారాలను కొంతమంది పెట్టుకున్నారు మహారథ వస్త్రాభరణ మరి కొంతమంది సంపన్నులు ఉంటారు వాళ్ళలోనే కొంచెం మిడిల్ క్లాస్ అప్పుడు మిడిల్ క్లాస్ అన్ని ఉంటాయి కనుక సో చాలా ఖరీదైనటువంటి వస్త్రాలని ఆభరణాన్ని చాలా మంది ధరించారు కేశభూషిత గోపాలకులు చక్కటి ఉష్ణీషాన్ని ధరిస్తారు తలపాగా ఒక స్పెషల్ తలపాగాని దాన్ని కూడా ధరించి ఈ విధంగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ నంద మహారాజు ఇంటికి బయలుదేరారు ఈ వార్త తెలిసి చేతుల్లో ఎవేవో బహుమానాలు తీసుకుని మహారాజుకి మంచి శుభం కలిగింది ఆయనకి ఏదైనా బహుమానం ఇచ్చేతో మహారాజు దగ్గరికి ఎందుకు వెళ్తాము అని పిల్లవాడు కూడా ఉన్నాడు కనుక ఏవేవో అలంకారాలు ఇతరములైన ఉపాయనములు వాళ్ళ ఇళ్లలో తీసుకుని వెళ్తున్నారు ఆ చేతుల్లో పట్టుకుని వెళ్తున్నారు అలా తండాలు తండాలుగా వెళ్తున్నారు గోప్యశ్చాకర్యముదితా ఇంక గోపికలు చుట్టుపక్కల యశోదాదేవి యొక్క సహచారిణులు అయినటువంటి గోపికలు ఉంటారు చూడండి ఆ ఊళ్ళో ఉన్న ముప్పై ఐదు వందలు వాళ్ళందరూ మహానంద పడిపోయి యశోదాయ అదే మన యశోదమ్మకి కొడుకు పుట్టాడరా పదండి పదండి అంటే ఆగవే కంగారు పెట్టకే మేము కొంచెం అలంకారం చేసుకోవాలనుకుంటున్నాము అలంకారం చేసుకుని వెళ్ళాలని అలా కంగారు పడి వెళ్ళిపోతామా వస్త్ర కల్పాంజనాది గిరి కొత్త వస్త్రాలు పెట్టుకోవాలి కాపుక పెట్టుకోవాలి ముఖానికి క్రీమ్లో వేసుకోవాల్సి ఉంటుంది అని అవన్నీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ కుంకుమ కింజల్ప ముఖ పంకజ రాజయ మీ కవి తెరవర్ణిస్తాడు చూడండి సో ఈ విధంగా ఆ బొట్లోవి పెట్టుకుని ముఖాలకి ఏమేమో రాసుకుని సరే వాళ్ళు అవకాశంగా అనగా చూసుకుని బయలుదేరిపోతారు త్వరితం జగ్ముహు వాళ్ళ చేతుల్లో కూడా యశోధమ్మ చేతిలో పెట్టడానికో లేక పిల్లవాడికి ఇవ్వడానికో ఏవో సామర్థ్యం ఉపాయాలు ఆయన ఉపాయములతో బహుమానాలు చిన్న పెద్ద అది తీసుకుంది ఈ లోపల వాద్యాలు అనాద్యంత విచిత్రాన్ని వాదిత్రాన్ని మహోత్సవే మహారాజు గారితో నిందరాయ మహారాజు అంటే చిన్న సైజు మహారాజు సో చక్కటి వాద్యాలు అవి వస్తున్నాయి సో విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడే ఆ నందవనజానికి వచ్చేస్తే ఇంకా అక్కడ శోభకి ఉత్సవాలకి ఇంకా లోటే ఉంది అసలు ఆ మహర్షి అంటారు ఆనాటి నుంచి ఆ తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన నడిచి వచ్చేసాడు ఆ బుట్టలో కూర్చొని వచ్చేసాడు ఆ అంతకు ముందు వాళ్ళు ఏం కష్టపడ్డారో ఏం సుఖపడ్డారో తెలియదు కానీ ఆ ఆరభ్య ఆ క్షణం నుంచి నందగోకులలో సర్వ సమృద్ధులు నివసించారు ఎందుకంటే ఆయన వచ్చేస్తే శ్రీదేవి కూడా వచ్చేస్తుంది శ్రీ మహావిష్ణు పక్కనే లక్ష్మీదేవి ఆ విడిచిపెట్టి ఉంటుందా ఆ వైకుంఠంలో ఉంటుందని ఎంత గొప్ప వైకుంఠం అయితే మాత్రం అక్కడ ఎందుకు ఉంటుందో ఆవిడ ఇక్కడికి వచ్చేది సో వ్రజం ఆ నందగోకులం అంతా కూడా సర్వ సమృద్ధులతో నిండి ఉన్నది నంద కంసస్య వార్షిక్యం నందుడు కంసుడికి సామంతుడు జమీందారు కదా ప్రతి సంవత్సరము పన్ను కట్టే టైం వచ్చింది సరే కొడుకు ఇక్కడ ఉత్సవం జరుగుతోంది రెండు రోజులు మూడు రోజులు అవలేదు ఈ లోపల పన్ను కట్టే టైము సరే దేన్ని మాత్రం ఆలస్యం చేయాలి పైగా నందుడు ఈ నందుడికి కంసుడికి రిలేషన్షిప్స్ కొంచెం స్ట్రైన్ రిలేషన్షిప్స్ ఎందుకంటే వాడు నందుడు గోప గొప్ప బాలకుల గోపాలకుల కాదు జరిగింది సో ఎక్కడ గోవులు తర్వాత ధర్మబుద్ధి గలవాడు ధర్మములు దానములు తపస్సులు ఇంతకు ముందు మనం ఇష్టనుకున్నాం చూడండి శ్రీహరి యొక్క పనువు అని అదంతా ఈ నందుడి పరివారంలోనే ఉందా అన్నట్టుగా ఉంటాడు దాంతో there is a, a natural animosity, hostility between it. Centre లో పార్టీ స్టేట్ లో మరీ పార్టీ ఇంకుందనుకోండి ఇంట్లో వర్షాలు కురిసినా వీళ్ళిద్దరు దెబ్బలాట ఎండలు కాసినా వీళ్ళిద్దరు ప్రకృతి ప్రకృతి ద్వారా వీళ్ళ దెబ్బలాట వీళ్ళదా ఏదో కలిసి ఏదో సమాజానికి ఉద్ధరిద్దామనే దృష్టిలో ఈ పార్టీ కాన్ఫ్లిక్ట్స్ లో ఉంటారు సో సంభవ్ లైక్ దట్ ఈ నందుడికి కంసుడికి న్యాచురల్ హాస్టిలిటీ ఒకటి ఉంది ఈ సందర్భంలో మనం వాడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి వాడికి కన్సల్టేషన్కి అవకాశం ఇస్తే అదిగో నువ్వు పన్ను ఎక్కువ సమానకి సమయానికి కట్టలేదు కాబట్టి నేను డిస్మిస్ చేస్తున్నాను సైన్యాన్ని పంపించేదో చేస్తాడేమో వారితో గోలెందుకు ఆ పన్ను కట్టేసి వచ్చేస్తాను మన పండగలు ఇవి నడుస్తూనే ఉంటాయి అని జాగ్రత్తగా ఆయన ఏం చేశాడంటే నందుడి కంసుడు రాజధానికి మధురా నగరానికి వెళ్ళాడు వసుదేవుడు ఒక రాత్రి నడిచేసి వచ్చేసి వెళ్ళిపోయాడు కదా వేగంగా అంతే దూరం విడిచి పన్ను అంటే ఆ రోజుల్లో కేవలం రూపాయలు ఖజానాలో కట్టడం కాదు కదా సామగ్రి కూడా సమర్పించడం అనేది ఉంటుంది కనుక బళ్ళ మీద వేసుకుని తీసుకుని వెళ్ళాలి it's a long process so but still it is a near bike so ఆయన వెళ్ళాడు తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే వసుదేవుడిని కూడా ఒకసారి చూడొచ్చు మధురా నగరానికి వెళ్తే వసుదేవుడికి ఇంటికి స్నేహము వసుదేవుడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఇంతకు ముందు పన్ను కట్టడానికి ఉన్నప్పుడు జైల్లో ఉన్నాడని ఏదో కర్ణాటక మీద విన్నాము ఏమైనా ఇప్పుడు ఏమైనా ఆయన ఏమిటో పరిస్థితి చూడొచ్చు అని కూడా ఆయన మనస్సులో ఉంది సరే ఈయన వెళ్ళాడు వెళ్ళి ఏదో సాయంకాలం పన్ను అది కట్టాడు ఓ రెండు రోజులు ఉన్నాం సిటీ వెళ్ళినప్పుడు ఏదైనా సామాన్లు అవి మార్కెట్ లో మార్కెట్లో ఉంటాయి సో రెండు మూడు రోజులు ఉండి వద్దామనుకున్నాడు ఈయన నందమహారాజు కానీ నందుడు వచ్చిన సంగతి వసుదేవుడికి తెలిసింది వసుదేవుడు ఇప్పుడు రిలీజ్ అయి ఉన్నాడు ఊళ్ళో ఉన్నాడు జైల్లో ఇంకా వెళ్ళలేదు సో మళ్ళీ వెళ్ళిపోతాడు సో ఆ నందుడు వచ్చాడనే సంగతి తెలిసి ఒకసారి ఆ నందును తలకరించొస్తాము అని వెళ్ళాడు వసుదేవుడు ఎందుకు వెళ్ళాడు తన కొడుకుని నందుటి ఇంట్లో దిగబెట్టొచ్చాడు సో నందుని పిల్లాడు ఎలా ఉన్నాడు నీ కొడుకు పుట్టట్టు కదా అని అడిగితే బాగున్నాడని చెప్పాడు అనుకోండి అంటే ఆ వార్త తన కుమారుడు వార్తే అవుతుంది ఫోర్ ఈ వెంటూ నంద అడిగాడు ఇది పన్ను కట్టేవాళ్ళంగా కట్టాను పోలే అదో పని అయింది ముందు ఆ పని తర్వాత మనకు రాజ్ఞే చాలా సంతోషం ఏ యౌ తదవ మోచనం తన్ దృష్ట్వా సహ సోక్షాయ దేశ ప్రాణ నిర్వాగతం నందుని చూసేప్పటికీ తన శరీరం నుంచి పైకి పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి తన శరీరంలోకి వచ్చాయి అన్నంత ఆనందం కలిగింది వసుదేవుడికి ఎందుకంటే నందుడి ద్వారా తన కుమారుని యొక్క శుభవార్త క్షేమవార్త తెలుస్తుందని ఇద్దరు ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు ఒకరినొకరు కౌగులించుకున్నారు సో వసుదేవుణ్ణి ఆయన చక్కగా ప్రేమతో స్వాగతం చెప్పి ఒక ఆసనం మీద కూర్చోబెట్టి అయ్యా కులాసాయ వాళ్ళిద్దరి సంభాషణ ఉన్నది ఈ సంభాషణలో ఓ సౌందర్యం ఉంటుంది ఆ సౌందర్యం ఏంటంటే వసుదేవుడు తనకు వచ్చిన కష్టం గురించి నందుడితో ఒక్క మాట కూడా అన్నాడు ఎంతసేపు నందునికి వచ్చినటువంటి శుభము ఒక కొడుకు పుట్టడము అనే శుభం గురించే వసుదేవుడు మాట్లాడు తన కష్టం గురించి మాట్లాడాడు ఇక నందుడు వసుదేవుడు కష్టం గురించి మాట్లాడే ఓదార్చి ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే తన పుత్రోత్సాహాన్ని బయటికి ప్రకటించాడు చూడండి ఆ వాతావరణం ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారనుకోండి ఒకడు కష్టాల్లో ఉన్నాడనుకోండి ఎరా నాన్న ఎరా అన్న ఎరా బ్రదర్ ఇలాంటి కష్టాల్లో పోతాయని వీళ్ళు కష్టాలు పడుతుంది అవతల వాడు వీరి కష్టాల గురించి వాడు పట్టించుకోకుండా తనకు వచ్చిన లాభం గురించి వాడు చెప్తారు ఇలా మానవ ప్రకృతి ఇలా ఉంటుంది దానికి జస్ట్ ఆపోజిట్ మీరు ఈ సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ సంభాషణ పాయింట్ వసుదేవు వాచ సో అంటాడు వసుదేవుడు తమ్ముడు సోదర నువ్వు చాలా అదృష్టవంతుడు నీకు చెట్టాలం సంతానం కలగలేదు ఇప్పుడు నీకు సంతానం కలిగింది వెరీ హ్యాపీ నీ కొడుకు పుట్టేట్టు కదా చాలా బాగుంది ఓన్లే చాలా సంతోషం మనము ఈ సంసారంలో బతికేస్తూ ఉంటాము ఏవో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా మిత్రులు కావలసినటువంటి వాళ్ళు కలుసుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అలాంటి మిత్రుల సమావేశం కూడా చాలా దుర్లభం అయిపోతూ ఉంటుంది దుర్లభం ప్రియ దర్శనం అది ఈ రోజున జరిగింది చాలా సంతోషం వెరీ హ్యాపీ నిన్ను చూడగలిగారు అందులో పైగా మంచి ఉత్సాహంలో ఉత్సవం చేసుకుంటూ ఉన్నావు సో చాలా బాగుంది ఆయన అంటాడు నైకత్ర ప్రియ సంవాస సుహృదాం చిత్రకర్మణ ఓఘేణ వ్యూహమానాం ప్లవానాం శ్రోతతో యథ ఇద్దరు మిత్రులు ఉన్నారు చిన్నప్పుడు హై స్కూల్లోనూ కాలేజీలోనూ కలిసి చదువుకున్నారు ఆ తర్వాత జీవిత ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు ఒకడు ఉదారిలో పోతారు ఇంకొకటి ఇంకో ఉదారిలో పోతారు ఎప్పుడు కలుసుకుంటారో భగవంతుడికి తెలియక అసలు తెలియాలి కలుసుకునే సందర్భమే రాకపోవచ్చు ఒకవేళ కలిసినా ఎంతసేపు కలిసి ఉండగలరు వాళ్ళ చిత్రకర్మణ ఒకటి ఉద్యోగం ఒకటి ఇంకొకటి ఉద్యోగం ఇంకొకటి ఇద్దరిది కలిసి ఒకే హై స్కూల్లో చదివాం ఒకే కాలేజీలో చదివాం కాబట్టి ఒకే ఉద్యోగం చేస్తాము ఒకే ఊళ్ళో ఉంటామనేది లేదు అలా వెళ్ళిపోతారు ఈ కాల ప్రవాహము ఎవరెవరినో కొత్త వాళ్ళని తెలిసి తీసుకొస్తూ ఉంటుంది తెలుసున్న వాళ్ళని అలా వియోగ దుఃఖంలో ఉంచేసి విడదీసేస్తూ ఉంటుంది ఈ కాల ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉంటాము అనుకోకుండా మళ్ళీ ఈవేళ కలిసాము మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏమో దేవుడికే తెలియాలి బట్ ఇన్ ఎనీ కేస్ నీకు కొడుకు పుట్టాడు చాలా సంతోషం అని అంటారు ఖచ్చిత్ పశువులజం అవును మీ పశువులన్నీ బాగున్నాయా ఈ పశువులు చాలా ఉన్నప్పుడు ఏవో రోగాలు వస్తూ ఉంటాయి అది కూడా రోగం వస్తే దానివల్ల పాల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది ఒక పశువుకు రోగం వస్తే మొత్తం మంద మంద పెట్టి వస్తుంది ఆ యజమానికి ఒక పెద్ద తలనొప్పి అయి కూర్చుంది కాబట్టి నీ పశువు గ్రూప్స్ చక్కగా రోగాలు లేకుండా ఉన్నాయా తర్వాత పశువుల్ని నేర్చుకునేందుకు తగినంత ఆ పచ్చగడ్డి నీకు దొరుకుతుందా లేకపోతే గడ్డి కుక్కరు వచ్చిందా తర్వాత వాటికి తాగేందుకు నీరు అది సమృద్ధిగా దొరుకుతుందా మిగిలిన పంటలోనే బాగా పండుతున్నాయా సో ఎవరిథింగ్ ఈజ్ ఓకే అని అడిగాడు భ్రాతం మమ శుభ కశ్చిన్ మాత్రాస భవద్రజే సాతం భవంతం మన్వాన భవద్భ్యాముపలాలిత అని అంటాడు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మీ ఊరు వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమతో మీరందరూ ట్రీట్ చేశారు చాలా సంతోషం సో మీ ధర్మార్థ కాలంలో రేపు పురుషార్థములు బాగా నడుస్తున్నాయంటే మీకు సంతానానికి లోపేం లేదు కదా మీరు అనుకున్నటువంటి సంకల్పాలని నెరవేరుతున్నాయా ధర్మబద్ధంగానే జీవిస్తున్నారు కదా అని ఇలా మాట్లాడారు అంతేకాని తన కష్టం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు నందవాచ ఈయన సమాధానం ఈయన సమాధానం మామూలుగా అయితే అవునండి చాలా బాగుందండి రోడాలేదేం లేదు రోడ్ అసలు రెడ్డి అద్భుతంగా ఉంది వచ్చిన చాలా ఉత్పత్తి కూడా జరిగింది డబ్బులు ఒకటైనా అంతా బాగానే మా కొడుకు కూడా వచ్చాడు అక్కడ ఇంకా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి నేను ఇంకే పనులు ఇలా వచ్చాను ఇలాగా ఇలాగే ఏం చెప్పాను ఏమి ఆయన అడిగిన దానికి ఏం చెప్పిన సంబంధం ఎలా చెప్తాడు ఎదరవాడు కష్టంలో ఉంటే వాడి ముందు తన ఉత్సవాన్ని ఎలా ప్రకటిస్తాడు ఈయన ఏమంటాడో చూడండి నందవు వాచ డైరెక్ట్ అహో తే దేవకీ పుత్రా కంసేన బహవోహత ఏతా వశిష్ఠా వరజ కన్యాసాపి దివంగత అయ్యయ్యో నీకు దేవతకి కలిగిన పుత్రులందరూ కూడా కంసుని చేత చాలా మంది లెక్క ఏం లెక్క చెప్తాడు లెక్క ఎవరికి తేలని లెక్కది అనేక మంది కొడుకులు సంహరింపబడినారట కదా పాపం ఆఖరికి నీకు కలగలక ఒక కన్య కలిగితే ఆ కన్య కూడా ఏదో అయిందని విన్నాను నేను అవి కూడా స్వర్గానికి వెళ్ళిపోయిందనో ఏదో విన్నాం మొత్తానికి అంతర్ధానం అయిపోయింది చుట్టుపక్కల ఎక్కడా లేదు ఎలా అంతర్ధానం ఉందో ఊహే కానీ అది ఒక భూమార్గం నుండి తప్పిస్తే ఏమీ విషయం తెలియదు అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది సో న్యూనం నిష్ఠోయం అదృష్ట పరమో జన మానవుడు ఉన్నాడే ఏవేవో ప్లాన్లు వేస్తూ ఉంటాడు తన జీవితాన్ని తానే నియంత్రించగలిగిన మునగాడిని అనే ప్లాన్ తోటి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని నెక్స్ట్ మూమెంట్ ని ఎవడు ప్రొడిక్ట్ చేయలేడు అదృష్ట నిష్ఠోయం ఎప్పుడు పిడుగులాగా నెత్తి మీద ఏదో పడి జీవితం అంతా కూడా తలకిందులైపోతుందో మనం చెప్పలేము ఎప్పుడు ఒక మహాభాగ్యం వచ్చి నెత్తిమీపడి జీవితంలో అనుకోని భావ భాగ్యాలు లభిస్తాయో మనం చెప్పలేము ఏమో ఏమీ అర్థం కాదు ఈ జీవితం యొక్క స్థితి ఇది అని మనం ఒకటి కూడా అందన్నది సో అదృష్టమాత్మనస్తత్వం యోగేదన సముష్యతి కాబట్టి ఫ్యూచర్ లో భవిష్యత్తు గురించి అదృష్టాన్ని గురించి లక్ గురించి శాస్త్రాల ద్వారా జ్యోతిశాస్త్రాలు న్యూమరాలజీలు వీట ద్వారా దాన్ని పరిశీలించి భవిష్యత్తులోకి పొంగి చూద్దామని ప్రయత్నం చేసి సాఫల్యాన్ని పొందిన మొనరాజు అవన్నీ చూడండి ఈ అదృష్టాన్ని గురించి భవిష్యత్తు గురించి లక్ష గురించి పక్కన పెట్టి తన స్వరూపమేమి ఆత్మ ఆత్మస్వరూపాన్ని వర్తమానంలో తెలుసుకుని ఆత్మనస్తత్వంలో వేద నతమస్మృతి వారు మాత్రమే మొహాన్ని పొందకుండా వర్తమానంలో ఉండగలుగుతారు భవిష్యత్తులోకి తొమ్మిది చూసి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించి వారు ఎప్పుడూ కూడా వారు కృతార్థుడు కాలేడు అని నాకు నా జీవితంలో నాకు తెలిసిన చిన్న సత్యం అని ఓదారుస్తున్నాడు ఆయన వసుదేవుడికి కొద్దిగా ఓదార్పు మాటలు చెప్తున్నాడు నంద మహారాజ్ వసుదేవో వాచ అంతకంటే ఏం చెప్తాడు కష్టంలో ఉన్నవాడికి ఏదో ఆ మాత్రం చెప్పాడు చెప్పి ఆమె చెప్పాడంటే నువ్వు గర్జనానికి దుఃఖించగాయా భవిష్యత్తులో ఏమైపోతుందో నువ్వు అది పెట్టుకోకు నువ్వు ఏం చేస్తావంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆ మాత్రం నీ మనస్సుకు తెచ్చుకోని ఒక చిన్న సందేశం ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చింది నువ్వు వైరాగ్యం నేర్చుకో అలా చెప్పకూడదు ఇప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళకి నువ్వు వైరాగ్యం నేర్చుకో నీకు నేనేమో భిక్ష మీద చెప్తాను ఐదు చెప్తాను ముందు వాళ్ళ కష్టం అర్థం చేసుకుని వాళ్ళతో సింపతి చేసి వాళ్ళు ఏదైనా అయ్యా మాకు ఏదైనా చెప్పండి ఏంటి చెప్తాను ఎందుకు అందరి ఉంది పాపం ఏ కదా నిన్న కాక మొన్న కాక ఇబ్బందులు పడ్డారు పాఠాన్ని ఏముందని ఆత్మబోధ తొమ్మిదిబోధ తర్వాత అలానాలు కానీ ఇంకా దొరకడం వీళ్ళు దొరికేదని పట్టించుకుంటారు చాలా ఇంపార్టెంట్ సైకాలజీ ఒకసారి నేను స్వామీజీ ఎక్కడ ఉన్నాం అంటే ఎవరిలో ఒకరు ఏదో కష్టంలో ఉన్నారు వాళ్ళకి ఏదో అనుకోని ఏదో వచ్చిందని తెలిసి స్వామీజీ అన్నారు ఒకసారి వెళ్ళి వారిని చూసినండి నేను బిజీగా ఉన్నాను సరే సరే అన్న అనుభూతుంటే వాళ్ళకి వేదాంతం మాత్రం చెప్పండి గీతా శ్లోకాన్ని వేదాంతం చెప్పండి వేదాంతం చెప్పండి కష్టంలో ఉన్న వేదాంతం చెప్పండి వారి కష్టానికి కొంచెం ఓదార్పు మాటలు చెప్పి ఏమైనా చేతనైతే సహాయం చేసి ఆ తర్వాత వాడు ఆ కష్టం నుంచి కుదుటపడి మనస్సు స్థిమిత పడ్డాక వచ్చి అడిగితే అప్పుడు చెప్పాలి మీరు వేదాంతం చెప్పేస్తే కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకుని దుఃఖ పెట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నీ స్వరూపము ఆనందమయము వాడు అసలే కళ్ళ బోర్డు మనం దుఃఖిస్తుంటే ఈ ఆనంద స్వరూపం వాడు ఏమర్థం చేసుకుంటాడు వాడికి వీడు పిచ్చివాడా వీడు మేము లేదా ఎందుకంటే వాడి స్వరూపం దుఃఖాత్మకంగా భాషిస్తూ ఉంటుంది వాడికి ఆనందం గురించి చెప్పకూడదు వాడికి ఏం చెప్పాలంటే అవునండి మీకు వచ్చిన విషయం వాడికి రాలేదు అంటే కొంత సేద ఇస్ ఆల్ సైకాలజీ సో వసుదేవ ఉవాచ మరి వసుదేవుడు చెప్తున్నాడు కలో హివార్షికో దత్త మనం ఇందాక నేను రాగానే అడిగాను పన్ను చెల్లించేవాడు చెల్లించేదన్నా యో దృష్టా వయం రాజ్ఞే దృష్టావయం వయం మీరు నన్ను చూశారు నేను మిమ్మల్ని చూశాను ఇంకా ఇక్కడే ఉన్నారు ఇటు ప్రయాణం ఎప్పుడు నేహస్థేయం ఇక్కడ ఉండదు అంటే ఈయన నేను ఇంకా కొంచెం మార్కెటింగ్ అది చేసుకోవాల్సి ఉన్నాయా అర్జెంటే ఉంది వెళ్తాను నేను ఇప్పుడే వచ్చాను కదా అంటే ఇంకా నువ్వు ఇక్కడ ఉండాలి నేను స్నేహస్థేయం బహువిధం సంచిపాతాశ్చ గోకులే నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను నేను గోకులంలో ఉత్పాతాలు అవుతున్నాయి నేను ఇక్కడి నుంచి ఎలా చెప్పాను నువ్వు నన్ను డీటెయిల్ అడక్కు గోకులంలో ఉత్పాతాలు ఏవో భయాలు అవి వస్తున్నాయి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎలాగా బయలుదేరు అంటే తమ తెల్లారేక తెల్లారేక కాదు ఇప్పుడు బళ్ళు కట్టండి ఇది నందాదయో గోపా శౌరి నాయకుడు అంటే వెంటనే వాళ్ళు ఎలా రేటా అనుకున్న ప్రయాణాన్ని మార్కెటింగ్ ని పోస్ట్పోన్ చేసి ఉన్నపడంగా కట్టుబట్టలతో ఆ బళ్ళకి మళ్ళీ ఎట్లా కట్టేసుకుని బయలుదేరేసి ఆ రాత్రికి రాత్రే నందగోకులానికి రాత్రి ప్రయాణం చేసి మొత్తానికి అయితే నందగోకులానికి వచ్చాను నేను సాయంకాలం బయలుదేరిన ఎలాగైతే వచ్చానో ఈరోజు చెప్పాను ఆ టైం డీటెయిల్స్ సో వెంటనే బయలుదేరి వచ్చేసాను శీశుకోవాచ కంసేన ప్రతి ఆధారంగా స్టోరీ అయింది ఇంకా ఈ స్టోరీ కంసేన ప్రహిత ఘోర పూతన బాల కాటిని సో కంసుడి క్యాబినెట్ లో లేడీ మినిస్టర్ కూడా కావాలి ఆవిడ పేరు పూతన వాళ్ళు ఆ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు కదా నిర్దశాన్ అనిర్దశాన్ పది రోజులు లోపు పిల్లలు పది రోజులు దాటిన పిల్లలు సో వీళ్ళందరినీ కూడా సంహరించడం అని ఆవిడ స్వయంగా ఆ కార్యానికి పూనుకుని ఆవిడ బయలుదేరి సో క్రమంగా వస్తోంది సిటీలు గ్రామాలు చిన్న చిన్న బస్తీలు పుర గ్రామం ప్రజాదిషు అవన్నీ దాటుకుంటూ వస్తోంది అప్పటికే కొంతమంది శిశువులను ఆమె సంహరించినది శిశువును చిచార నిగ్రహంతి ఆవిడ ఎటు వెళ్తే అక్కడ ఆ దారిలో శిశువులు అందరూ మరణిస్తూ ఉంటారు అలాగంటే పాస్ట్ అనమాట సో ఆ ప్రయాణంలో ఆవిడ మొత్తానికి ఇక్కడికి చేరింది ఈ నందగోకులానికి చేరింది ఇంకా నందుడు అక్కడ ఉండగానే ఈ లోపలనే ఇక్కడికి చేరింది వీళ్ళు రెండు మూడు రోజులు ఉత్సవాలు చేసుకుని అక్కడికి వెళ్ళి పన్ను అది పెట్టి వాళ్ళ అడవిలో వాళ్ళు ఉన్నారు ఆవిడ ఆ శిశువు పుట్టేయడం ఆవిడ సాయంకాలమే ఆవిడ యాత్ర ఆవిడ ప్రారంభించింది సో ఈ త్రీ ఫోర్ డేస్ లోను కొన్ని గ్రామాలను కవర్ చేసుకుని అక్కడక్కడ వార్తలు తెలుసుకుని అప్పుడే పుట్టిన శిశువులను కొంతమంది సంహరించి ఇక్కడికి చేరుకున్నాయి సా కేచరే కేచరి ఏకదోపేత్య పుతనానందగోకులం ఆవిడ కామచారిని ఏ వేషం కావాలంటే ఆ వేషం వేసుకోగలదు సో ఆమె ఏం చేసిందంటే చాలా అందమైన ముత్తైదు వేషాన్ని వేసుకుంది తాం కేశబంధ వ్యతిశిక్త మల్లికాం ఇలా మామూలుగా జడగామో లేకపోతే రెండు జడలో వేస్తే అంత పెద్ద రకం కనబడదు దాన్ని ఇలా ఉడి వేస్తే కొంచెం భాషిస్తుంది కదా సో కేశబంధ ముడి పెట్టింది కేశబంధ ముడి పెట్టి ఆ ముడి చుట్టూ మల్లెల మాన పెట్టింది అంటే ఇరవై ఏళ్ళ అమ్మాయి కూడా అలా పెడితే ఓ నలభై ఏళ్ళ ముత్తైదులా భాషిస్తుంది సో అలాంటి తయారు చేస్తుంది తర్వాత సువాసం చక్కటి పట్టు చీర ఒకటి కట్టింది కంపిత కర్ణభూషణ త్రిశోల్లస కుండల మండితాననాం ఆమె నడుస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుండలాలు దుద్దులు అంటే విశాలమైన కుండలాలు పెట్టింది ఆ కుండలాలు ఇలా ఇలా కదులుతో ఆ బంగారము మేలిమి బంగారము యొక్క కిరణములు చక్కటి చెక్కిళ్ళపై పడి మళ్ళీ ఇక్కడి నుంచి ఆ కిరణములు రిఫ్లెక్ట్ అయ్యి ఈ కిరణాలు ఆ కిరణాలు ఒకదాని పోట్లాడుకుంటున్నాయి అంత అందమైనటువంటి ముఖంతో సో ఆలోచించింది బాలగ్రహస్తత్ర విచిన్మతి శిశువు కాబట్టి ఈ మధ్యనే అయితే అన్ని తరుణాలు అన్ని కడుతున్నారు గ్రామంలో అయినా పండగ ఏమైంది పండగ అంటే ఆయన చిన్న పిల్లవాడు అలాగా ఎక్కడండి అంత గోకులం అక్కడ పెద్దలోని చూడండి అన్ని ఇళ్లలోకి పెద్ద ప్రసాదం ఉంది అక్కడ చాలా సంతోషం నేను కూడా ఒకసారి ఆ పిల్లల్ని దర్శిస్తాను అని అలా వచ్చింది అది నంద గృహానికి వచ్చేసింది బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం సో మండువాయిలు అంటారు పూర్వకాల వీళ్ళు సో లోపలికి వస్తూనే ఒక పెద్ద మండువాలా ఉంటుంది అక్కడే కొంత భాగం స్కైకి ఓపెనే ఉంటుంది మిగతా భాగం కవర్ రూఫ్ లోనే ఉంటుంది అక్కడ ఉయ్యాల వేసి ఆ ఉయ్యాలలో పెట్టారు ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లోపల ఎక్కడో బెడ్రూమ్ లో ఎక్కడో పెడితే పిల్లవాడిని చూపించారు కదా ఆ ఉయ్యాలలో పిల్లాడిని నిద్రపోతున్నాడు సో తల్లి తల్లులేమో చాలా హడాదిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు సో అక్కడికి వచ్చింది చూస్తే ఆ పిల్లవాడిని చూసింది ఆ పిల్లవాడిని చూస్తే ఎలా ఉన్నట్ట చాలా గొప్ప తేజస్శాలి రాక్షస సంహారం చేయబోతున్నాడు అలాగేం లేదు ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం తన యొక్క పరాక్రమాన్ని తేజస్సుని ఎలా దాపరికం చేసి పెట్టాడు ఆయన ఎలా ఉన్నట్టంటే అగ్ని నివాహితం ప్రతి ఇప్పుడు ఉంటాయి ఆరిపోయే ఇప్పుడు ఇంకే బూడిదే ఉంది పైన అని మీరు కాలు వేసే వేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టుకొచ్చింది ఆ కాలు కాలిపోయింది ఆ నిన్ను దక్కిన అగ్ని నివాహితం ప్రతి భస్మ భస్మ చేత దాచివేయబడిన నిప్పులాగా ఉన్నారు ఏమీ తెలియని అమాయక పిల్లవాళ్ళ ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు తల్లు లోపల ఎక్కడో ఉన్నారు ఆ లోపలంటే మరీ లోపలే కాదు అక్కడే ఓ గడప దాటితే వాళ్ళు ఉన్నారు ఈవిడ గడప దాటితే ఈ కుర్రవాడు ఆయన ఈవిడ రాక అడుగు విని కళ్ళు ఆయన గమనిస్తారు కదా తల్లు గమనించకపోయినా ఈయన గమనిస్తాడు చూశాడు విబుద్ధ తాం పూర్వోద్వా బాలక మారికాగ్రహం ఇంతకుముందే కొంతమంది శిశువులను కూడా సంహరించి వచ్చింది అని ఆ సంగతి కూడా తెలుసుకున్నారు ఈయనకెలా తెలిసింది చరా చరాత్మ సకల భూతములకు ఆత్మస్వరూపుడు అంతర్యామి ఆయన్ని చూశారు చూసి గుర్తుపెట్టి తక్కువ కలుగుక్షణ వెంటనే కళ్ళు ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటాడు ఏమో మనం ఊహించుకోవాల్సిందే ఇక్కడ వ్యాస మహర్షి అని చెప్పలేదు ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అడు మూసుకున్నాడనే చెప్పాడంటే దీని మీద సుమారు అరవై డెబ్బై వ్యాఖ్యానాలు ఉన్నాయి ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటారు ఇన్ని వ్యాఖ్యానాలు ఎంతమంది చేస్తే మనం మాత్రం ఎందుకు వెనక్కుండాలని నేను కూడా ఓ వ్యాఖ్యానం గుర్తు కూడా లేదు నాకు ఏం కూడా నాకు గుర్తులేదు సో మొత్తానికి ఏవో నాకు గుర్తున్నది చెప్తా చూడండి ఎలాగంటే ప్రథమ కబలే మక్షికాపాత అంటే మొట్టమొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాం దాంట్లో బొద్దింకో ఏదో ఉందనుకోండి బా రామా అని కళ్ళు మూసుకుంటాం అలాగే కళ్ళు మూసుకున్నాడు ఆయన ఎందుకంటే చాలా మందిని సంహరించాలి మొట్టమొదటి స్త్రీ వధతోటి ప్రారంభించేమిట్రా అని కళ్ళు మూసుకున్నాడు పురుషులు రాక్షసులు ఎవరైనా వస్తే కొంచెం చూడడానికే అందంగా ఉంటుంది సో స్త్రీ వధ విభూషితమైన కర్మ స్త్రీని మనం పూజించాలి కానీ నిందించకూడదు అలాంటిది వధించడం దాకా వెళ్ళిందంటే మరి ఆలోచించండి సో అందుకోసం కళ్ళు మూసుకున్నాడు ప్రథమ ప్రథమ కవలే మక్షికాపాతన అది ఇంకో రీజన్ ఏమంటే అసలు ఈమె విషం పెట్టడానికి వచ్చింది విషం తీసు ఆ సంగతి ఆయన తెలుసు ఆమె విషం తీసుకుని వచ్చింది ఆ విషాన్ని బయట పెట్టే సందర్భం రాలేదు అంచనా బయట పెట్టలేదు పెడుతుంది బయట సో విషముని భక్షించే పూచి రుద్రుడిది విష్ణువు కదా దానం అని ఇంకే కవులు ఇలాగా దాన్ని మహాకావ్యం కింద వర్ణిస్తారు రుద్రుడి దగ్గరికి వెళ్లాల్సిన కేసు నా దగ్గరికి వచ్చింది విషము అమృతము రెండు ఉంటే విషం రుద్రుడి దగ్గరికి పోవాలి అమృతం నా దగ్గరికి రావాలి ఇక్కడ రివర్స్ అయిందే అని ఎందుకు బయలు అయింది అని కళ్ళు మూసుకున్నాడు అని ఇంకొకటి లేకపోతే నాకు ఎన్నో గుర్తులేవు మూడే నాలుగో గుర్తుంటాయి ఇంకొకటి ఏంటంటే ఈమెకి ఇప్పుడు సంహరించబోతున్నాను నేను సంహరిస్తే అతనికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నా చేతులు చేత సంహరింపబడిన కారణంగా స్వర్గానికి వెళ్తుంది స్వర్గానికి వెళ్ళాలంటే పుణ్యం ఉంటే కానీ స్వర్గానికి వెళ్ళడానికి వీలు కర్మఫలదాపకాలం ఇప్పుడే నలుగురు సంహరించి శిశువుని సంహరించొచ్చింది సంహరించి సంహరించొచ్చిన యజ్ఞం చేసిన వాడిని స్వర్గానికి పంపించాలి కానీ శిశువుని సంహరించి దాన్ని ఎలాగే స్వర్గానికి పంపించడం అంటే దీని పాత అకౌంట్ లో సంచిత కర్మల అకౌంట్ లో ఏదో మహాపుణ్యం ఒకటి ఉండి ఉండాలి అదేదో చూసి దాన్ని వెలికి తీసి ఆ ఫలానికి మనం స్వర్గం ఇవ్వాలి కానీ లేకపోతే స్వర్గం ఇవ్వాలి ఇవ్వడం కుదరదు అని ఆ పాత కర్మ అకౌంట్ తనిఖీ చేసుకోవడం కోసం కలుగు అది ఏదో రకంగా అందుకోసం కలుగు ఈ రకంగా దీన్ని మననము అంటారు అలా భగవాన్ నేనంటే మీకు మనం చేశాను ధారణ ధ్యానం ధ్యానం అంటే single point focus in very difficult ధారణలో డిస్ప్లే చేయాలి ఎందుకంటే ఆల్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆ శ్రీకృష్ణుడు చుట్టూనే ఉంటాడు మనస్సు శ్రీకృష్ణాకారంలోనే ఉంటుంది కానీ మనస్సు యొక్క చాంచల్యం కూడా సద్వినియోగం అయిపోతుంది అంటే utilize disadvantage to our own advantage మనస్సు చంచలంగా ఉండడం దాని డిసడ్వాంటేజ్ దాన్ని మన అడ్వాంటేజ్ వినియోగించేసుకోవడం పేరే ధారణ సో ఈ విధంగా మహాత్ములు అలా భావన చేసి చేసి చేసి ఏవేవో అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు వాళ్ళ మననము మనకి జ్ఞానంగా ఉపయోగపడుతుంది అందుకోసమే ఈ వేదాంతం అనేది లేక జ్ఞానం ఈ ఆధ్యాత్మికత ఓ రోజుతో ఆగిపోదు ఈ రోజునే మీరు మననం చేస్తే మీరు పుస్తకం రాయొచ్చు రేపొద్దున ఇంకొక పదేళ్ల తర్వాత ఇంకొకడు మననం చేస్తే వాడు ఇంకో పుస్తకం రాయొచ్చు అలా ఎండ్లెస్ గా వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఎవరి మననము అది ఒక గ్రంథ రూపాన్ని స్వీకరిస్తూ ఉంటుంది సో ఈ శ్రీధరాచార్యులు ఉన్నారు ఆయన పెద్ద ఎక్కువ రాయుడు చాలా తక్కువ మాటలు మాట్లాడే స్వభావం ఆయన ఉంటే కళ్ళు మూసుకుందని రాసేసి కూర్చున్నాడు ఇంకేమీ దానికి సమాధానం ఏం చెప్పలేదు వేరే సమరప ఆచార్య they will come out with so many ideas so సన్నిమీలితే క్షణ ఆజ్ఞాయమానోథ హరి నిశాచరీ నిసర్గ విజ్ఞాత జగద్విచేష్టిత ఆయన సర్వాంతర్యాన్ని కనుక సమస్త జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏ సంకల్పాలు ఉదయించినా ఆయన మనస్సాక్షిగా సర్వ విద్యుత్ సాక్షిగా ఉండి దర్శిస్తాడు కనుక ఆమె మనస్సులో చెలరేగే భావజాలమంతయు ఆయనకి పరిమి పరిచితమే తర్వాత మహేశ్వరత్వే చ బాలభావం విభావయన్ కించిదువాచన ప్రభు తాను మహేశ్వరుడే మహేశ్వరుడు అంటే who is in the perfect control of the situation he can virtually dictate the terms in that situation అటువంటి మహామాయావి మహాశక్తి సంపన్నుడు కానీ ఏమీ చేయలేదు he just waited for the things to happen from his own side he did not initiate it just remain కామ్గా ఉన్నాడు ఆవిడ పిలవని చెప్పింది అనంతమారోపయదంకమంతికం అంతకం ఆ యశోదాదేవి ధోరణి చూసి పొద్దున్న నుంచి అలా ముత్తైదులు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఈ ముత్తైదు ఇంతకుముందు చూసిన ముత్తైదు కాదు కానీ చాలా లక్ష్మీదేవి లాగా చాలా గొప్ప ముత్తైదులా ఉంది పిల్లవాడిని ఒకసారి ఎత్తుకుంటుంది అని ఆవిడ దూరం నుంచి ఒక కన్ను అలా చేసి మళ్ళీ తన గృహ కృత్యాల్లో ఆవిడ ఉంది ఆ గురుస్థులను ఏదో పూర్తి చేసి వద్దామని వచ్చి పలకరిద్దామని ఆవిడ అభిప్రాయం ఈ లోపలనే అంతా కూడా మన మనకి ఇన్ని నిమిషాలు పడుతుంది కానీ అంతా కూడా వన్ లో అయిపోతుంది సో ఆయన్ని ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది బుద్ధి వేదాంతంలో రజ్జు సర్పభ్రాంతి ఉంటుంది ఇంకా రాజుని చూసి పామనుకుంటాడు ఇక్కడ సర్పరజ్జు భ్రాంతి రివర్స్ సర్పాన్ని చూసి ఒకడు తాడనుకుని ఏదో సంచి కట్టుకుందుకు ఉపయోగపడుతుందిలే అని దాన్ని తీసి ఒళ్ళో పెట్టుకుని సంచి సర్దుకుంటున్నాడు సంచి సర్దుకోవడం అయిన తర్వాత తాడు పెట్టి కట్టుకుందామని అది ఒళ్ళో పెట్టుకున్నాడు అలాగైంది వీడి పని బుద్ధి రజ్జుది రజ్జు కుంభరాత్రి తిరగేశాడు భ్రాంతి రజ్జు సత్వరజ్జు భ్రాంతి అయింది ఓసారి నేను ఎక్కడో వేదాంతం పాఠం చెప్తాను ఒక అకాడమీషియన్ అకాడమీషియన్స్ అంటే కంపారిటివ్ రిలీజియన్స్ ఇవన్నీ స్టడీ చేసే ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆఫ్ రిలీజియన్ ఆయన ఏం ప్రొఫెసర్ అన్నా అడిగాను ఆయన professor of religion a religion a religion కాదండి ప్రొఫెసర్ ఆఫ్ రిలీజియన్ అంటే ఆయనకి ఏ రిలీజియన్ లేదు అన్ని రిలీజియన్స్ మీద ఆయన స్టడీ చేస్తాడనమాట అదో professor Sachin sir also there in the world కానివ్వండి సో ఆయన నన్ను ఒక ప్రశ్న శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు శంకరాచార్యులు ఈ రజ్జు సర్పభ్రాంతిని ఒక ఇన్స్టిట్యూషన్ కింద ప్రజెంట్ చేశారండి రజ్జు సర్పభ్రాంతి ఎప్పుడైనా ఎవడైనా ఒకసారి పొరపాటు పొరపాటు పడుండొచ్చు అంతేగాని దాన్ని పట్టుకుని ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసి అసలు శాస్త్రం అంటే రజ్జు సర్పభ్రాంతి అన్నట్టుగా చేశారు ఈ శంకరుల ముందు అసలు రజ్జు సర్పభ్రాంతే లేదు అని అన్నారు అంటే నేను అన్నాను మీరు మిస్టేక్ పొరపడ్డారు శంకర్లకు ముందు రజసత్వ భ్రాంతి లేకపోలేదు అని మనసులో అనుకుని ఇంతకీ మీరు దేనిని అధ్యయనం చేస్తారు ఏమిటనండి అంటే మేము భాగవత భక్తులం అండి అన్నారు అలాగా అయితే మీరు భాగవతం చదివారా అంటే చదివారన్నా లేదండి మీరు చదివే చదవలేదు ఎందుకంటే భాగవతంలో రజ్జు సర్ప భ్రాంతి ఉన్నది రజ్జువుని చూసి సర్పం అనుకున్నది శంకరాచార్యులు పెట్టింది ఏం కాదు శంకరాచార్యులు ఇంకా అనేక భ్రాంతులను చెప్పారు ఇది ఒక్కటే చెప్పలేదు ఉంటే మిగతా భ్రాంతులు ఇంకొంచెం కఠినమైన కనుక శాస్త్ర శాస్త్రజ్ఞులకి బాగా తెలుస్తూ ఉంటాయి లోకంలో రజతత్వ భ్రాంతి పాపులర్ అయిన మాట వాస్తవం మీ దాకా వచ్చింది ఒక్క రజతత్వ భ్రాంతే బట్ భాగవతంలో రజతత్వ భ్రాంతిని మీరు గమనించారా అంటే నేను గమనించలేదు గమనించలేదన్నా మరైతే గమనించండి సో శంకరులకి ముందే రజ్జు సర్ప భ్రాంతి ఉంది ఓసారి కాదు రెండు మూడు సార్లు అప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు రజ్జు సర్ప భ్రాంతి కూడా మాత్రమే కాదు సర్పరజ్జు భ్రాంతి కూడా అని సో ఆ సర్వరజ్జు భ్రాంతి ఇక్కడ అస్సు సెకండరీ ప్రసంగం తాం తీక్ష్ణ చిత్తాం అతివామచేష్టితాం చూడండి ఆ వాక్య రచన తీక్ష్ణ చిత్తాం అతివామచేష్టితాం చాలా క్రూరమైనటువంటి భావజాలము అంటే విషం పెట్టి చంపాలన్న సంకల్పంలో ఉంది కానీ చేసే చేష్టలు మటుకు అతి వామ చేష్టిత మిక్కిలి సుందరమైన మృదువైన చేష్ట ఈమె ముఖమల్మే తల్వార్ అని అన్నారు అక్కడ ముఖమల్మే తల్వార్ ముఖమల్ ఎలా ఉంటుందండి మెత్తని వస్త్రం ఆ వస్త్రం లోపల చురిక చురకత్తి పెట్టి పడొస్తాడు ఆ చేతిలో ముఖమలు పట్టుకుంటాడు అయ్యో ముఖమలు గుడ్డ పట్టుకున్నాడే చాలా సున్నితుడి వీడు సుకుమారుడు అని మనం అనుకుంటాం అలా అనుకుంటుండగానే ఆ ముఖమల నుంచి చురికి తీసి పొడుస్తాం పొడి చేసి మళ్ళీ జాగ్రత్తగా దాన్ని చురి చేసి మళ్ళీ ముఖమల గుడ్డలో పెట్టేసి మళ్ళీ అదే పట్టుకుంటాడు చాలా సుకుమారుడులో నిలిచి ఉంటాడు ఆవిడ ఆ ప్లాన్ లో వచ్చింది చాలా గొప్ప ముప్పై వస్తుంది విషాన్ని పెట్టేస్తుంది మళ్ళీ పక్కన నిలబడి ఆ ఎన్నో బాగున్నారా అని నాలుగు మాటలు మాట్లాడి చెప్పారు ఆ తర్వాత ఈ శిశువుకి ప్రాణాలు ఉండవు అని ఆమె ప్లాన్ సో ముఖమలమే తల్వా రూపంలో ఆవిడ అక్కడికి ఇచ్చేసింది సో అదే ఇక్కడ కోశ పరిచ్ఛదాశివత్ వీక్ష్యాంతరా కోశ పరిచ్ఛదాశివత్ కోశము అంటే ముఖము అసి అంటే కట్టి ఆ విధంగా ఉంది ఆవిడ్ని ఆ పిల్లవాడిని ఎత్తుకుంటూ ఉంటే జనని నిరీక్షమానే అతిష్టత యశోదాదేవి చూసింది దూరం నుంచి చూసి అలా చూస్తూ ఉండిపోయిందండి పాప ఆవిడ అమాయకురాలు ఈ పిల్లవాడిని ఎందుకు ఎత్తుకుంటోంది అని ఆవిడ ఊహించుకోలేకపోయింది అలా చూస్తూనే ఉన్నాడు ఏదో ఎత్తుకుంటుంది మళ్ళీ వెనక పెడుతుందేమో తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్పణం ఘోరా ప్రమాదాయ శిశోర్దావత ఆ తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఆ పిల్లవాడికి స్తన్యపానాన్ని చేయించి ప్రయత్నం చేస్తాం చేస్తుంటే జనని అమ్మా ఇప్పుడే పాలు తాగాడు మీరేమీ చాలాగంటే ప్రయత్నం ఏం చేయకండి అని చెప్దాం అనుకుంటోంది కానీ ఈ లోపులోనే ఆయన ఏం చేశాడంటే ఆ స్తన్యమున స్తన్యపానం పేరుతో ఆమె విషపానం చేయిస్తోంది ఆ విషాన్ని స్తన్యమును ఆమె యొక్క ప్రాణములను కూడా మూడింటిని కలిపి పానం చేశాడు మొత్తం అన్ని పానం చేసేస్తాడు మూడింటిని అరిగించేసుకున్నాడు విషాన్ని తాగేశాడు పాలని తాగేశాడు ప్రాణాన్ని తాగేశాడు రోష సమన్వితో పెగతు చాలా కోపంతో తాగేశాడు కోపం ఎందుకంటే తనని తనకి విషపానం చేయించిందని కోపం కాదు తనకి విషమైన ముఖ్యమైన సమానమే కొంతమంది పిల్లలకి ఇలాగే ఈమె విషపానం చేయించి వచ్చింది దుర్మార్గురాలు ఆ కారణంగా కోపంతో ఆ మూడింటిని కలిపి తాగేశారు ఆయన ప్రాణాలని తాగేస్తుంటే విషము పాలతో పాటుగా సాముంచాలమితి ప్రభాషిణి వీడు వీడు వీడు అని విడిపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది ఎందుకని నిష్పీడ్యమానాఖిల జీవమర్మణి ఆవిడికి సడన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అయిపోయింది సో జీవ మర్మణి మర్మస్థానములలో ప్రాణము పైకి వెళ్ళిపోతున్నట్టుగా ఆవిడికి స్పష్టం అయిపోయింది వివృత్య నేత్రే చరణవు భుజవు ముహు ఒళ్ళంతా పెద్దగా చెమటలు పట్టేశాయి కళ్ళు కనుగుడ్డు బయటకు పొడుచుకొచ్చేసినాయి అంటే అక్కడ క్షిపతి విగోదహ వీని కింద పారేసి ప్రయత్నం చేస్తోంది పారేయలేకపోతుంది ఓరుమని ఏడుస్తూ పడి ప్రాణాన్ని విడిపోతుంది ఈ తల్లి ఆశ్చర్యపోయింది ఏం జరుగుతుంది అలా ఎత్తుకున్నట్టే ఎత్తుకుంటోందా పాలివ్వబోయింది అటు వద్దమ్మా అని అనబోయే లోపల ఈ మొత్తం వ్యవహారం అంతా అయిపోయింది సరే తస్యాస్వనే నాతి గభీర బంహస క్షిపతి రుగోదహ అది అసలు అక్కడ కింద మారేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద పడి ప్రాణాన్ని ఈ ఈ కామరూపంలో ఉన్న విశేషం ఏమంటే మనిషి ఆరోగ్యంగా మంచి తన వశంలో తాను ఉన్నప్పుడు ఆ కామరూపాన్ని ధరించినా ఎప్పుడైతే వాడు వశం తప్పుతుందో దేహము మనస్సు ఆ కామరూపం పోయి ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది ఇప్పుడు నటుడు వేషం వేసుకున్నాడు అనుకోండి వేషం ఏదో ఏ హిరణ్యకృష్ణుడో లేకపోతే నృసింహస్వామి ఏదో వేషం వేసుకుని అర్థం ఆడుతున్నాడు అనుకోండి వాడికి ఏదైనా కొంచెం కళ్ళు తిరిగి అనుకోండి కళ్ళు తిరిగితే ఈ కిరీటాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఊపిడిపోతే వాడు ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది అలాంటిది ఇది ఒక రకమైనటువంటి సైకిక్ పవర్ తో వచ్చిన కామరూపము ఆ రూపం తొలగిపోయి మనస్సు ఎప్పుడైతే వశం తప్పిందో ఆ రూపం పోయింది దాని ఒరిజినల్ రూపంలో అది కింద పడి తన పూర్ణమైనటువంటి రాక్షస దేహంతో పడి పడి పడి చచ్చిపోయింది ఈ లోపల తల్లి వచ్చి ఏమి ఏమైపోయింది అని చెప్పేసి ఒక గేమ్ చేసి వచ్చేప్పటికి ఆ పిల్లవాడు ఆ శవం పక్కనే పడున్నాడు ఆ శవం పక్కనే కూర్చుని ఉన్నాడు జాగ్రత్తగా ఆ పిల్లవాడిని తీసుకుంది ఆ అప్పుడు యశోదారోహిణి భ్యాంత సమం బాలస్య తర్వాత రక్షాం విదధిరే తస్య గోపుచ్ఛభ్రమణానిధి అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ముత్తైదులందరూ కూడా పరుగులు పరుగులు వచ్చారు ఈ ధ్వని అంతా విని ఏమి జరిగింది అంటే ఏదో రాక్షస స్త్రీ ఈ పిల్లవాడిని పిల్లవాడే అదృష్టవంతుడు ఆ రాక్షస యొక్క చేతిలో పడకుండా వ్యక్తి బయటపడ్డాడు ఈయనే ఆయన సంహరించిందని వాళ్ళకి తెలియదు ఏదో కారణంగా ఈ కృష్ణుడిని సంహరించడానికి వచ్చి తానే మరణించింది వాళ్ళు బ్రహ్మానంద పడతారు అప్పుడు ఒక పెద్ద ఐదు వెనక రాజెట్టిందంటే దిష్టి తీయండి పిల్లవాడికి అదేంటి ఇలాగా ఇలాగంటే ఉత్పాతాలు వస్తే ఏదో దోషం ఉంటుంది ఆ దోషం నివారణ కోసం దిష్టి తీయండి దిష్టి తీయండి వాళ్ళు ఎలా దిష్టి తీసేట రక్షాం వ్యతిరే దిష్టి తీయడం అంటే రక్షణ కట్టడం అన్నా దిష్టి తీయడం అన్నా అది వ్యతిరేక ముఖంగా చెప్తే దిష్టి తీయడం అంటారు అన్వయ ముఖంగా చెప్తే రక్షణ కట్టడం అంటారు రెండో ఒకటే సో ఆ పని దానికి వాళ్ళు ఏం చేశారంటే గోపుచ్చ భ్రమణాది సో వాళ్ళకి ఆవులకి సంబంధించినటువంటి సంస్కారం కనుక గోపాలకులు కదా వాళ్ళందరూ కూడా సో ఆవు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని ఆవుకి ప్రదక్షిణం చేయించి ఆ గోవు యొక్క తోకతోటి అలా రెండు సార్లు వాడిని స్పృశించి ఓ దెబ్బ కుట్టినట్టుగా కుట్టి ఆ రకంగా చేస్తే సో ఆ గోవు యొక్క అనుగ్రహం చేత ఈ పిల్లవాడు క్షేమంగా ఉంటారు అని అదొకటి రక్ష ఇంకో రక్ష ఏమిటంటే ఆ శ్రీ మహావిష్ణువుని స్థుతించి ఆ స్తోత్రం చేత ఇక అలా వాటి లక్షణం కలిగిన సమా ఇక్కడ ఒక స్తోత్రాన్ని చెప్తాం న్యాస్య ఆత్మన్యత భావస్య బీజన్యాసమహోవత అంటే ఆ బాలన్న అలా కొరకొబెట్టి వాడు ఒక ఒక అంగాని అలా చేతులతో స్పృశించి పరమేశ్వర అవి కపోడు ఇద కపోడు ఇద కపోడు అలాగా దాని కవచం అలా మిరుమిరు ఉంటారు ఇక్కడ ఒక కవచం చూస్తాను అవ్యాద జోంధ్రి మణిమా కవజాం వతోో యుజ్ఞోజ్జకటిత కమందః హయస్యః అజహ అంటే పుట్టుకలేని ఆ పరమేశ్వరుడు నీ యొక్క మణికట్లను నీ యొక్క పాదములను రక్షించుగాక అని పాదార్థం మొదలెట్టారు పాదార్థం మొదలెట్టి శిరస్సు దాకా వస్తారన్నమాట మొత్తం ఏదో వలసలో తర్వాత నీ మోకాళ్లను ఊరువులను యజ్ఞస్వరూపుడైన అచ్యుతుడు రక్షించుగాక నీ ప్రక్క భాగమును ఉదరమును పొట్టను దీన్ని హయగ్రీవ మూర్తి రక్షించుగాక హృదయమును కేశవుడు సో కంఠమును విష్ణువు భుజములను ఉరుక్రమ అంటే వామన స్వరూపుడు సో శిరస్సును పరమేశ్వరుడు అనే అన్ని పేర్లు విష్ణు పేర్లే పేరు మారుతుంటే అంగం మారినప్పుడల్లా పేరు మారుస్తూ ఉంటారు స్వచక్రియగ్రత సహ గదో హరిరస్తు పశ్చాత్ నీకు ముందు భాగాన్ని చక్రాయుధధారి నీ వెనుక భాగాన్ని గదాధారి నీ పక్క భాగాల్లో మధుసూదనుడు అని ఇలాగ రక్షించుగాక కోణముల ఎందు ఊరుగాయ ఉపనిషత్తులలో అక్కడ గానం చేయబడేట్టుగా పరమేశ్వరుడు రక్షించు కాక ఉపేంద్ర వామనమూర్తి మీ పైభాగాన్ని రక్షించు కాక అని ఈ విధంగా ఆ ఆయనకి రక్షణ చేశారు ఇంద్రియాని హృషీకేశ ప్రాణాన్ నారాయణోవతు శ్వేతద్వీపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు అని ఈ విధంగా గోవింద క్రీడం తం పాతు గోవింద గో అంటే వేదాలు వేదాలను రక్షించే ఆ పరమేశ్వరుడు నువ్వు ఆడుకుంటూ ఉంటే రక్షించుగాక క్షయాం పాతు మాధవ ఆ లక్ష్మీపతి నువ్వు నిద్రపోతున్నప్పుడు రక్షించుగాక అని వ్రయంతమవ్యాత్ వైకుంఠ వైకుంఠ ప్రభువు వైకుంఠ అంటే విగత కుంఠ ఎస్యా వికుంఠ బుద్ధి ఇప్పుడు ఈ ఇంద్రియములకు కర్మేంద్రియములు ఉన్నాయనుకోండి వీటికి జ్ఞానమును పొందే శక్తి లేదు వేరే జ్ఞానేంద్రియములకు జ్ఞానము కలిగే శక్తి వాటికి జ్ఞానశక్తి వాటి ఎందుకు పెట్టము అలా ఎందుకంటే ఆ జ్ఞానశక్తికి మూలంలో ఉండే ఆ బుద్ధి ఏదైతే కలదో దాని ఎందు తమో గుణం ఉండదు అది కేవలము సత్వగుణ ప్రధానంగా ఉంటుంది బుద్ధి ప్రధానంగా సత్వగుణ ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే ఏది కావాలంటే అది ప్రకాశిస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది ఘటము అని తెలిసిందనుకోండి ఘటం మీకు తెలిసిందంటే ఎలా తెలిసిందంటారు బుద్ధి వల్ల తెలిసింది అంటే బుద్ధిలో జ్ఞానాన్ని నామరూపాలని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి ఉండబట్టి తెలిసింది కదా అది పూర్తిగా తపస్సు చేత ఆచ్ఛన్నం అయిపోతే ఇది ఘటమను కూడా తెలియడానికి అవకాశం ఉండదు అటువంటి వాడు కోమాలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అన్ని తెలుస్తున్నాయి అంటే సత్వగుణం ఉంది అని అటువంటి అటువంటి సత్వగుణ ప్రధానమైన బుద్ధిలో చైతన్య రూపంగా ప్రతిఫలించేవాడు వైకుంఠ శ్రీ మహావిష్ణువు సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అదే అర్థం సరే లోక దృష్ట్యా కూడా వైకుంఠ అనవచ్చు ఆ పరమేశ్వరుడు నీవు వెళుతున్నప్పుడు రక్షించుగాక ఆసీనం త్వం శ్రీయపతి శ్రీయపతి నీవు కూర్చుని ఉండగా రక్షించుగాక భుంజానం భుక్పాతు సో యజ్ఞభోక్త ఆయన శ్రీ మహావిష్ణువు నీవు భోజనం చేసేప్పుడు రక్షించుగాక అని ఈ విధంగా రక్ష కట్టారు ఆయన సో ఇక్కడ చిత్రం ఏమంటే రక్ష విధించే పద్ధతి ఏమిటి అంటే ఒకటి గోవు రెండు శ్రీ మహావిష్ణువు యొక్క నామము నామము గోవు ఈ రెండింటితోటి రక్షణ విధించారు దట్ ఈస్ ది పాయింట్ ఎంత పొడుగు రక్ష అన్నది point that is all right so ఎంతవరకు అయితే భారతదేశంలో గోవు పూజింపబడుతూ ఉంటుందో ఎంతవరకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామములు శ్రీకృష్ణాన్ని అని శ్రీరామాన్ని హరే రామాన్ని నామము కీర్తింపబడుతూ ఉంటుందో అంతవరకు కూడా ఈ దేశానికి ఈ సంస్కృతికి రక్షయే రక్షతే కాబట్టి ఇంట్లో కూడా మనకి ఏదైనా రక్ష కట్టాలని అనిపిస్తే ఇంకా అక్కడి నుంచి చేదస్తంగా ఏవేవో వీళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల పరుగులెత్తి బదులు గోవుకి పూజ చేసి గోవుకి ప్రదక్షిణం చేసి దాని చక్కగా దానికి ఏదైనా అరటిపళ్ళు పెట్టి ఆ గోపాలకుడికి ఏదైనా ఒక దక్షిణ ఇచ్చిన ఆయన గోవుకి ఏదైనా ఉడవలో లేకపోతే పదార్థాలు తమలో ఏదో కొనుపెడుతూ ఉందని అతని చేతికి ఇచ్చి గోమాతకి ఏదైనా బొట్టు ఏదో పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ నామాన్ని హరే రామ అనే నామాన్ని పదకొండు సార్లు ఇరవై ఎనిమిది సార్లు దాన్ని పారాయణ చేసి అంత మాత్రమే మీరు చేసేస్తే మీరు రక్ష చేసేస్తే తేలిక ఉపాయం నేను చెప్పేస్తుంది రక్ష రక్ష కావాలని అనుకుంటాను అంతేగాని మీరు ఇంక రక్ష కట్టాలని ఊళ్ళన్నీ తిరగడం ప్రారంభించారనుకోండి నవమనే నవరత్న రక్ష మా ordinary Raksha two hundred fifty rupees super Raksha five hundred rupees super super Raksha thousand rupees అని వాడు అడ్వర్టైజ్మెంట్ నేను ఇలాగంటే ఒక వ్యాన్ ఒకటి చూశాను ఆ వ్యాన్ ఇలా వెళ్ళిపోతూ ఉంది ఆ వ్యాన్ మీద నవగ్రహ నవరత్న జ్యోతిషాలయము అని ఏదో టెలిఫోన్ నెంబర్ లో దాంట్లో వాళ్ళు రక్ష కట్టి పెడతారు వాళ్ళు కూడా ఈ ఫైనల్ గా they may have to do this only కాబట్టి they have their own system okay not against I personally feel ఎవడైనా తన్నును తండ్రులు కుశైవ రక్షకట్ట కట్టాలి ఏదైనా అమంగళాలు ఉత్పాతములను మనం దూరంగా పెట్టి రక్షణ కల్పించుకోవాలి అంటే దిస్ ఇది బెస్ట్ ప్రొసీజర్ సాత్వికమైన ప్రొసీజర్ సాత్వికంగా ఉండాలి రాజసంగాను తామసంగాను ఉండదు నేను ఎవరో ఒకటి ఇంటికి వెళ్ళాను ఆ గడపకి గుర్రపు నాడ ఒకటి కొట్టుంది సెంటర్ నేను అసలు అడగకూడదు అలాంటి పిచ్చి పిచ్చి అడగకూడదు కానీ నేను ఏమిటో అనుకున్నా తెలుసుకున్నామని ఒక క్యూరియాసిటీ ఏంటంటే దాని పొరపాటు లేదు అడిగాను ఏమిటేళ్ళదే అడిగాను అడిగితే పాప ఆయన ఆయన చాలా సిగ్గుపెట్టాడు చెప్పారు అంటే అదేదో భూతరక్ష చేశారు ఆ భూతరక్షకి గుర్రపనాడ అక్కడ గడపది పైకి చూస్తే వేప కొమ్మ వెళ్ళాడు సో ఏదో ఎవరు చెప్తా కట్టించారు ఆయన తెలుసు రక్ష ఆయన చేశాడు ఇది కనుక ఫైన్ పాటు ఈ అకామిడేట్ ఆల్ ప్రొసీజర్స్ బట్ ఆయన కనుక నాతో చెప్పుంటే నేను ఈ రక్షణ సజెస్ట్ చేసి ఎందుకంటే సాత్వికంగా ఉండాలి రక్ష రక్షకరమే సాత్వికం సో ఈ భాగం తీసుకుని రక్ష వీళ్ళు రక్ష చేశారు శ్రీకృష్ణుడికి లోకం ఆయనకి ఏ రాక్షసులు ఆయన ఆయన ప్రభావం చేత ముట్టుకోలేదని మీరు అనుకోండి అయితే ఈ రక్ష మూలంగా ముట్టుకోలేదని రెండింటి ఎలా అనుకున్నా ఆయనకే చెందుతుంది ఆ రక్షలో కూడా ఆయనే కనుక ఆనందాలయో గోపా రాక్షసులు పిల్లవాడేమో స్నానాంతం అయిపోతారని చెప్పారు సో అప్పుడు మందులో ఆయన ఇంకోసం ఆనందం ఎక్కడైపోమన్నారు సో చాలా గొప్ప సహాయించలేదు నేను సహాయం చేస్తున్నాను వాళ్ళు పిల్లవాడు ప్రేమ కష్టాలు పడుతుంది ఆ ప్రేమ లోకాధిక తర్వాత ఆయన ఉందండి ఆనందించినదే ఉన్నట్టుగా సో మర్చిపోయింది ఈ ఈ సిచ్యువేషన్ లేదా పరమేశ్వరుడు కూడా ఆవిడ కొంచెం ఆవిడ ఇన్వెస్టిగేట్ చేయటం ఆయనకి ఇష్టం కాదు అలాంటి ఇన్వెస్టిగేషన్ కాకుండా కొంచెం వ్యామోహాన్ని కూడా కలిగిస్తాడు విద్యుత్తు చే సాక్షి కనుక మొత్తం స్మృతి జ్ఞానం అపోహనంచ అని గీతలో ఉంది సో మనకు గుర్తొస్తే అది ఆ చైతన్యం యొక్క అనుగ్రహమే మరిచిపోతే కూడా చైతన్యం యొక్క అనుగ్రహమే కాబట్టి అలా మరిచిపోయే విధంగా చేస్తాడు ఆవిడ ఆవిడ పక్కకి డబ్బు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది దైత్యో తృణావర్త ఈయనతో తృణావర్తుడు అనే రాక్షసుడు ఆ కంస భృత్యుడు వాడు ఈ శిశువుని సంహరించే కార్యంలో పూతనికి సహాయం చేస్తూ ఉండేవాడు ఇప్పుడు పూతన సంహరింపబడింది వీడు లొకేట్ చేశారు పూతన ఎక్కడ మరణించిందో అదే వీడి యొక్క స్థానంలో వాళ్ళకి అర్థమైపోయింది ఐడెంటిఫై చేసేసుకున్నారు ఇప్పుడు ఊళ్ళో ఉన్న శిశువులందరినీ వెళ్ళగడం పట్టుకున్నా కూడా ఈ న్యూసెన్స్ లేదు ఫెరో ఇది ఐడెంటిఫైడ్ సో ఆ విధంగా ఈ కంసుడు ఏం చేశాడంటే ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఇంకా సమస్య ఉందా ఒకన పోతే పోయింది మనకు ఉపకారం చేసిపోయింది అని తృణావచ్చుని పంపించాడు నువ్వు ఆ శిశువును సంహరించరా వాడు వచ్చాడు వాడు ఎలా వచ్చాడు మళ్ళీ కామస్వరూపుడు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించగలడు చక్రవాత రూపంగా వచ్చాడు చక్రవాతం అంటే టోర్నేడో టోర్నడోస్ అని మీరు ఎదుగుదరా ఒరిస్సాలో వచ్చింది టోర్నడో ఒకటి టోర్నడోస్ మీద డేవిడ్ స్పై హుసేవర్ is there was was documentary also I have seen seen inspiration కూడా సో ఎనీవే ఆ టోర్నడో మీకు ఐడియా ఉండే అది పెద్ద సుడిగాలి కింద వచ్చి ఆ సుడిగాలి దాని వ్యాసము అంటే దాని డయామీటరు ఒక మైలో రెండు మైల్లో ఉండొచ్చు అది పెద్దదైతే చిన్నదైతే హండ్రెడ్ మీటర్స్ ఎంత ఉంటుంది పెద్దదైతే దాని స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది చిన్నదైతే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది టోర్నడోస్ ఇవి మిగతా దేశాల్లో కూడా వస్తూ ఉంటాయి మన దేశంలో తక్కువ కానీ ఒరిస్సా పోస్ట్ లో వస్తూ ఉంటాయి అప్పుడు ఆ హండ్రెడ్ మీటర్స్ వైశాల్యంలో ఒక ఇల్లు వచ్చిందనుకోండి ఆ ఇల్లు ఆకాశం పెరిగిపోతుంది దాని పశువులు ట్రక్స్ ఇలా అన్ని వెళ్ళిపోతాయి దానికి ఎంత కొన్ని టన్నుల బరువును ఆకాశంలో పెట్టేసి ఎక్కడో పారేస్తుంది తీసుకెళ్ళి అంత స్ట్రెంగ్త్ కింద నుంచి పైకి అలా ఇచ్చిపోతుంది బరువు కొన్ని టన్నులు బరువు పైకి లాగలండి సో అలా ప్రయాణం చేస్తుంది చోట స్థిరంగా ఉండదు దాని దారిలో ఎంత దారిని వెళ్తే అంతా కూడా చెట్లు చేపలు ఇళ్ళు పశువులు అన్ని కూడా సర్వనాశనం అయిపోతాయి ఏది మిగలదు అటువంటి దాన్ని చక్రవాతము అని టోర్నాడో అని అంటారు ఆ రూపంగా వచ్చాడు టోర్నాడో రూపాన్ని స్వీకరించి వచ్చాడు ఆ టోర్నాడోతో పాటుగా వచ్చాడు అనమాట వచ్చి ఏం చేశాడంటే ఈ పిల్లవాడిని ఇక్కడ పోలీసు లోపలికి వెళ్ళింది కదా ఆ పిల్లవాడిని చూసి టోర్నాడో సరిగ్గా సెంటర్లోకి వచ్చేసి ఆ సెంటర్లో పైకి సర్చ్ చేసేసి అంతరిక్షంలో పట్టేసి వెళ్ళిపోయారు టోర్నడో ఎప్పుడైతే వచ్చిందో మొత్తం గోకులం అంతా కూడా గ్రామం అంతా కూడా బూడిదతోటి నిండిపోయింది గోకులం సర్వమావృంగం ఉష్ణం చక్షుం శిరేణి ఎవరికి కూడా ఏమైందో తెలియకుండా అంతా బూడిద కళ్ళ నిండా బూడిద పడిపోయి కళ్ళు ఎవరికి కూడా కనపడక మానేశారు ఒక మాటలో చెప్పాలంటే తమ చేతిని కూడా తామే చూసుకోలేరు అంతటి బూడిదైపోయింది అక్కడ సో గోష్ఠం రజస తమసామృతం పైనుంచి వచ్చే సూర్యకిరణాలు కూడా లోపలికి ప్రవేశించడం మానేసాయి ఈ బూడిద మూలంగా సో సూర్యకాంతి రావడం మానేసి చీకటైపోయింది కళ్ళంతా బూడిదైపోయింది కొడుకు కనపడలేదు అది తాను బరువు వచ్చినప్పుడు అక్కడ పక్కన పోలేసాను ఆ బరువు మాట మర్చిపోయింది ఆవిడ ఆ పక్కనే పెట్టి నేను ఇప్పుడే లోపలికి వచ్చానని మాత్రమే తెలుసు కానీ అప్పుడు కావిడ కనపడలేదు యశోదాదేవి ఆవిడ కంగారు పడిపోతుంది స్వతం యశోదా నాపశ్యత్ తాను ఎక్కడ పెట్టానో అక్కడే వెతికింది తాను కనపడలేదు ఆ పక్కకి వెళ్ళారనుకోవాలా లేకపోతే తనే ఒక చోట పెట్టి ఇంకో చోట పెట్టుకుంటున్నారనుకోవాలా ఆవిడంతా కంగారు ఏమీ కనపడదు మొహం అంతా బూడిద ఎవరు సహాయం చేద్దామంటే పిలవడానికి లేదు అంతా చాలా గందరగోళంగా ఉన్నది వాతావరణం ఇది చక్ర పాంశు వర్షే పవనము అంటే చాలా భయంకరమైన గాలి ఆ చక్రవాతము పాంశు వర్షము బూడిద వర్షంగా కురిసింది సుత పదవి మొదల విలక్ష్యమాత అతి కరుణ మనుస్మరంత్యశోచత్ భూమి పతిత మృత వత్సకాయథాగౌ దూడ కనపడకుండా పోతే ఆవు ఎంత కంగారు పడిపోతుందో ఎప్పుడైనా ఆవు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంకోటి జంతులు వేసేస్తూ ఉంటుంది ఆ పైకి చూస్తుంది కింద చూస్తుంది నిలబడదు నిలబడలేదు ఆ విధంగా కూడా అది కూడా ఇటువంటి తెగ వెతికేసి ఆ దుఃఖాతిరేకం చేతను కింద పడిపోయే స్పృహలకు పడిపోయింది సో రుదితము ఈ లోపల గూడి తగ్గింది ఎందుకంటే వీడు వెళ్ళిపోయాడు కదా కృష్ణుడు కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు గూడిదంతా సెటిల్డ్ అవునైంది ఈవిడ ఏడుపు కేకలు కూడబడడం ఇదంతా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిచారికలు ఎవరో కృష్ణుడు కనపడలేదని వీళ్ళు పెట్టిన గోడకి చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం ఐదువులు అమ్మలొక్కలు వీళ్ళందరూ చేరారు ఎవరో ఈ లోపల మొగాళ్ళు కూడా వచ్చారు వచ్చి చేస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు గురుదురముపలభ్య నందసు ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టారు ఎక్కడా కనపడలేదు వెతుక్కుంటున్నారు ఇక్కడ పోతన గారు రాశారు చూడండి ఇక్కడ వెట్టి చిందనయుడిక్కడ నాడుచునుండే గాలిదా ఎక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనో నెక్కడ చొత్తునని చూపు నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడని వెతకను క్షణ గ్రేపు దొరంగి చిన్నయ్యి పొక్కు చువ్రాలు గోవు ప్రియ భూస్థలి వ్రాలే దురంత చింతయ్యి ఆవిడ దుఃఖానికి అంతులేదు కళ్ళు తిరిగి పడిపోయింది అరణ్య పడిపోయింది సరే తృణావర్త శాంతరయ వాక్యారూప ధరోహరం ఇప్పుడు పెద్ద చక్రవాతంలో వచ్చి కృష్ణుడు బాగా పైకి తీసుకెళ్లిపోయి ఈ వాతం అంతా పైకి మామూలు ఆకారానికి వచ్చేసాడు మళ్ళీ కృష్ణుడిని పైకి లేవనెత్తడం కోసమే గాలిలాగా సృష్టించాడు మళ్ళీ మామూలు రూపానికి వచ్చేసాడు కృష్ణుడిని ఆకాశ మార్గంలో పట్టుకెళ్ళిపోతున్నాడు పట్టుకెళ్ళిపోతుంటే వాడికి ఏమనిపించిందంటే ఏమిటో బరువు పెరిగినట్టు కృష్ణం నా చెప్పు నా శక్నోద్భూరి పైకి లేవనెత్తినప్పుడు చిన్న పిల్లాడు తేలిగా కాగిత ముక్కలు లేవకుంటున్నట్టుగా లేవకుంటాడు కానీ ఇప్పుడు నాటి భారతుడు ఆ భారాన్ని భరించలేకపోతున్నాడు వాడికి అనిపించిందంటే ఒక పెద్ద బండరాయిని మోసి నామాల గుండు బండరాయిని మోసుకెళ్ళినట్టుగా అనిపించింది వాడికి తమస్మానం మన్యమాన ఇంత బండరాయిలాగా ఇంత బరువు ఉన్నాడు ఈ పిల్లడు అని ఈ ఇంకా మొయ్యలేకపోయాడు మొయ్యలేక కింద పారేద్దామని పారేసేపటికి అలా పారేస్తుండగా ఈయన వాడు మెడపడుతున్నాడు గలే గృహీత ఉత్సృష్టం అమ్మో నా వల్ల అవుదని ఇలా వదిలేసేపటికి అలా వదులుతుండగా నేను మెడగొట్టుకున్నాను అంతకముందు నేను నేను అలా మెడబట్టుకున్నాడు మెడబట్టుకుంటే చాలా బలం అంతా ఉపయోగించి వాడిని విడిపించుకుందామని ప్రయత్నం చేశాడు but he could not succeed నా శక్నోద్ అద్భుతార్భకం ఇలాగంటే అద్భుతార్భకుండా నేను ఎక్కడ చూడలేదని వాడు కంగారు పడిపోతున్నాడు సరే దళగ్రహణ నిశ్చేష్ట వాడిని మెడబట్టుకుని నొక్కేశాడు ఆయన దైత్యో నిర్గతలోచన వాడి కళ్ళు బయటకు పొడుచుకొచ్చినవి అవ్యక్తరావహ వాడు అయ్యో అమ్మో అందామంటే కూడా నోట కూడా మాట పెగలకుండగా ఆ సౌండ్ కూడా బయటికి రావట్లేదు న్యపత సహబాలో వ్రజే వాడు అక్కడి నుంచే ప్రాణాలు పోయి కింద పడ్డాడు అలా పడిపోతూ ఉంటే ఆ మధ్య మార్గంలో ఈయన పైకి చేరుకున్నాడు రివర్స్ ఎందుకంటే ఆయన కింద పడి వాడు మీద పడతాడు లేకపోతే సో <laughs> సో ఏమైంది వాడు ప్రాణాలు కూడా ఆ శవం కింద పడింది ఆ శవం మీద ఈయన పడ్డాడు అలాగే అడ్జస్ట్ చేసి కరాళం మనం చచ్చిపోయి పడ్డాడు పడ్డంతో ఒళ్ళు ఎముకలు అవయవాలన్నీ ముక్కలు ముక్కలయ్యాయి విశీర్ణ శిథిలం అయిపోయాయి విశీర్ణ సర్వావయవం శిలాయాం శిల మీద పడ్డాడు సో పూర్వం రుద్రుడు త్రిపుర త్రిపురములను సంహారం చేసినప్పుడు ఆ త్రిపురములు వినాశం అయ్యి నేల మీద పడ్డారు అలా పడ్డాడు వీడు కానీ కృష్ణంచ తస్యోరసి లంబమానమాదాయ శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ దెబ్బ తగలని విధంగా వాడి పై భాగం మీద ఉన్నాడు ఉండి అక్కడే కూర్చుని ఉన్నాడు ఏమీ ఎరగనట్టు అప్పుడు వీళ్ళు వెతుక్కుంటున్నారు వీళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడ పడితే అక్కడ వెతికేసుకుంటే ఎవరో చెప్పారు ఒక రాక్షసుడు మన ఊరి బయట పడ్డాడు రాక్షసుడు అంటే మన పిల్లాడు అక్కడ ఉన్నాడేమో చూడండి అన్నాడు పోతనా అనే రాక్షసుడు కదా వీళ్ళు వెళ్ళేవాడికి అక్కడే ఉన్నాడు ఆ రాక్షసుడు మీదనే ఉన్నాడు వాడి శరీరం మీద కూర్చుని ఇటు చూస్తూ ఉన్నాడు అప్పుడు వెంటనే వీళ్ళు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి వాడి నుంచి వీళ్ళు తీసేశారు ఎందుకంటే వాడి మీద ఉంటే ఇంకా వీళ్ళు ఏదైనా హాని కలుగుతుందేమో అని భయంతో ఆ పిల్లవాడిని తక్కువ తీసేసుకుని మళ్ళీ వీళ్ళు రక్ష కట్టడం మొదలుపెట్టారు మృత్యుముఖాత్ ప్రముఖం అసలు వీడు వీడి ఆయుర్దాయం బాగుంది ఈ దఫ ఈ దఫ తప్పకుండా ప్రాణాలు పోవాల్సిందే కానీ ఆ ఆయుర్దాయం బాగుంది దేవుడు వీడిని రక్షించాడు మృత్యువు యొక్క కోరాల నుండి బయటపడ్డాడు అని ఆ యశోదమ్మ గారు వీళ్ళు అనుకుంటున్నారు గత జన్మంబులనేమి నోచితిమో మనోములన్నీ పండేయను సో యాగశ్రేణులేమేమి శేషితిమో ఎవరికేమి వ్యక్తితిమో అంటే దానాలు ఏమో చేసుకుంటారు ఏ చింతారతిం మృతుపుచ్చితిమో సో భాగవత్ సప్తాహం లాంటి పుణ్యకార్యాలు ఏవో చేసుకుంటామో ఆ పుణ్యం చేత నీ పిల్లాడు క్షేమంగా ఉన్నాడు సత్యములేమి వల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో అంటే తీర్థయాత్రలు ఎప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్థకం నిర్భయం ఆత్మీయాలన్నీ కలిసి ఇదిగో మన కృష్ణుడు సుఖంగా దెబ్బలేని తగలకుండా ఉన్నారు అని వాళ్ళు సంతోషించారు కాలేనం వ్రజతాత గోకులే రామకేశవు జానుభ్యాం సహ పాణిభ్యాం రమమాణవు విజక్రతు కాలం గడుస్తూ నెలలు గడిచి సంవత్సరాలు గడుస్తున్నాయి రామకేశవులు ఇద్దరు కూడా పూర్వం ఎక్కడ కోల పెడితే అక్కడే కూర్చుని ఉండేవారు ఇక్కడ ఇక్కడ కూర్చుంటే ఇక్కడే ఉంటారు అక్కడ కూర్చుంటే అక్కడ ఇప్పుడు పాకేస్తున్నారు డేకడం ప్రారంభించే ముందు డేకడం అయిపోయింది పాకడం వచ్చింది పాకడం అంటే చతుష్పా జానుధ్యాం సహ పాణిజ్ఞాం రెండు మోకాళ్ళు రెండు చేతులు ఇంక ఎలా పడితే అలా పాకేస్తున్నారు ఇటు అటు పాకడం చేత అనుకోండి అక్కడ వాళ్ళు స్టాటిక్ గా ఉండిపోతారు ఏమేమి ఎదుగుతారు అది పాకడం వచ్చేస్తుంది వాళ్ళకి మొబైల్ అయిపోయారు అనమాట తావంధ్రియుగ్మని కృష్య సరీ శృపంతం ఈ లోపల ఏమైంది క్రమంగా లేచి నిలబడి నాడవడం ప్రారంభించారు సో ఘోష ప్రఘోష రుచిరం వ్రజ పాకేప్పుడు ఆ వ్రజభూమి యొక్క బురదంతా వీళ్ళ ఒంటి మీదే ఉందన్నారు ఆ వాకి నందు వాకిడి అక్కడ బురద నీళ్లు మట్టి మశాలం అంతా వీళ్ళ ఒంటి మీదే ఎందుకంటే పాకేస్తూ ఉండేది ఎక్కడ పడితే పాకేయడం సో ఇంకా నడవడం రాలేదు పాకుతున్నారు దీని మీద ఒక కవి ఉన్నాడు విలాసుకుడని శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఉంటాడు శృణు సఖి కౌతుకమేకం నందనికేతనంగణే మయా దృష్టం ఓ మిత్రమా నేను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని ఒక దాన్ని చూశాను నందునే ఇంటి వాకిట్లో చూశాను ఏమిటో తెలిసిన ఆ దృశ్యం గోధూలి ధూసరి తాంగ నృత్యతి వేదాంత సిద్ధాంత వేదాంత సిద్ధాంతం అంటే వేదాంత ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మ సచ్చిదానంద సత్యం జ్ఞానం బ్రహ్మ ఆ బ్రహ్మ అక్కడ ఆవు ఇటు తిరిగితే వచ్చిన బురద మట్టి ఇవన్నీ కూడా ఒళ్ళంతా పట్టించుకునే అక్కడ డేకుతో కాపుతో ఉన్నది ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ అని అంటారు సో కుమార కుమారలీలావంతర్వ్రజే తదబలా ప్రగృహీత బుచ్చై ఉభావను కృష్ణమానవు ప్రేక్షంత ఉచిత గృహా సంత వీళ్ళు నడవడం ప్రారంభించారు నడవడం ప్రారంభించి వీళ్ళు ఏం చేశారంటే ఒక రెండు రెండు గోవులకి తోకల్ని రెండింటిని కలిపి కట్టేశారు కట్టేస్తే అది రెండు ఇటు అటు వీళ్ళు పాలు తీసుకురావని వెళ్ళేప్పటికీ తల్లులు ఇద్దరు ఇటు అటు వెళ్తూ వాళ్ళ నానా హింస పెడితే వీళ్ళు దూరంగా నిలబడి వీళ్ళ ఆ తోక వీళ్ళకి అసలు ఎందుకు ఇలా నీళ్ళు వేస్తున్నాయి ఇవి పాలు సరిగ్గా ఇవ్వట్లేదు ఏమైంది వీటికి అని ఆలోచించి అదే కట్టేసి కట్టేస్తున్నాయే అవును ఈ తోటలు ఎవరు కట్టారా అని వీళ్ళు ఇదంతా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ ఉంటే కంగారు వీళ్ళు దూరంగా నిలబడి నవ్వుతున్నారు అప్పుడు ఇది చూసారా మీరే కట్టుంటారా అంటే ఆ అవునని పెద్ద నవ్వులు నవ్వుతూ తగ్గింది వెళ్ళిపోతున్నారు ఆ స్థితికి చేరుకున్నారు క్రమంగా పాకడం నుంచి నడవడం దగ్గరికి వచ్చింది శృంగ్యజ్ఞితం స్త్రియహి క్రీడా చలవు స్వసుతవు నిషేధం అతి చలవు మంచి చంచలమైన పిల్లవాళ్ళు అయిపోయారు సూపర్ యాక్టివ్ ఓవర్ యాక్టివ్ గా వీళ్ళు అల్లరి చేసేస్తున్నారు గట్టిగా అలా పిల్లలు కొంచెం అల్లరి చేయడం మంచిది సో వీళ్ళ అల్లరిని అల్లరిని ఎలాగ కంట్రోల్ చేయాలో అర్థం కాక ఆ తల్లులు మహా హింస పడిపోతున్నారు వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి శ్రీకృష్ణుడు ఆ ఆవు కొమ్ములు రెండు నడగడం వచ్చేసి వెళ్ళిపోయి ఆవు ముందు నిలబడి అది గడ్డి వేస్తుంటే తలక ఇలా కింద పెట్టి వేస్తుంటే ఆ రెండు కొమ్ములు దాని అయ్యింది దొరుకుతాయి అది మమ్మల్ని ఇలా ఉంటే దొరకవు ఆ రెండు కొమ్ములు పట్టుకుని అలా నిలబడ్డాక ఆ ఇదే దూరం చూసి కొమ్ములు ఈ ఆవు ఒకసారి తలక ఇలా అందంటే వీడు వెళ్ళి పక్కన ఎక్కడ పడతాడు ఏ చెయ్యో కాలో వీడుతుంది అది పరిగెత్తుకుని వచ్చి వాడు ఎత్తుకు వెళ్తాడు అంటే అలా చేస్తున్నాడు కానీ దీనికి ఏం చెప్పారంటే భవిష్యత్తులో ధేనుకాసురుణ్ణి సంహరిస్తబోతున్నాడు నేను ఆ కథను ప్రభుత్వం చెప్పను ఇదే చెప్తున్నాను ధేనుకాసురుణ్ణి సంహరించబోతానని ఆయనకు తెలుసు కంసుడు పంపిస్తాడు ఆ ధేనుకాసురుణ్ణి చంపడానికి ఈయన ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అగ్ని <laughs> వాళ్ళు ఏం చేస్తుందంటే పాలు కాచి ఆ పాల గిన్నె పక్కన పెట్టి ఇంకో గిన్నె పెట్టుకుందామని అలా వెళ్ళి లోపల వీడు వెళ్ళి ఆ నిప్పుల్లో చేతులు పెట్టేసి అంటే నిప్పులు అంటే ఆ కట్టెలో అవి కలిపేసి ఆ నిప్పుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆవిడ గవర్నెన్స్ చూసిన బాబు వీడు నిప్పుల్లో చేతులు పెట్టేస్తున్నాడు పరిగెత్తుకు నుంచి పడుతుంది ఆయన ఏం చేతులు ఏం పెట్టట్లేదు ఇంకే నిప్పుని ఇటు తొడుగుతున్నాడు ఆ కట్టెల్ని వాటిని ఎందుకంటే భవిష్యత్తులో అడవిలో దామాగ్ని వచ్చినప్పుడు అక్కడ చిక్కుకున్న గోప బాలకులను గోవులను ఆయన రక్షించబోతున్నాడు అందుకోసం అగ్నిని కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒక పెద్ద గోలెం లాంటిది ఉండి దాంట్లో ఆవిడ నీళ్లు నిండా పోసుకుని పశువులకి త్రాగడానికి పెట్టిందాడు ఆవులన్నీ వచ్చి తాగిపోతూ ఉంటాడు వీడు వెళ్ళి ఆ గోలెంలో దిగాడు దిగి స్నానాలు చేస్తున్నాడు దాంట్లో దిగి ఈవిడ ధోరణి అయ్యే బాబు వీడు ఆ ధోరణిలో దిగాడు తలకిందులు అయ్యాడంటే ఇంకేమైనా ఉందా అలాగా పిల్లల ప్రాణాలు కూడా పోతాయి అలాంటివి వాళ్ళకి దగ్గరికి రానిపోకూడదు సేఫ్టీ ప్రికాషన్స్ వ్యతిరేకం కానీ ఆవిడ అలా వీడు ఇంత అలవాడని ఆవిడ ఎలా అనుకుంటుంది పరిగెత్తుకుని వెళ్ళిపోయి అయ్యో వెళ్ళి లోపల వాడు గోలంలో మునిగిపోతాడేమో అని భయంతో పరిగెత్తుకుని వెళ్ళి బయట తీసుకుంది ఈయన భవిష్యత్తులో తాను చేయబోయే కార్యమర్దనాన్ని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు వాళ్ళ అల్లరిని ఇలా వర్ణిస్తారు గృహ్యాణి కర్తుమపి ఎత్ర తజ్జనన్యౌ శకాక ఆపతురలం మనసోనవస్థాం ఆ కాలంలో యశోదాదేవి కొన్ని నెలల సేల్స్ నెలల టైంలో ఆవిడ ఇంటి పనులన్నీ కూడా చాలా అవ్యవస్థితంగా ఉండేది ఏ పని చేసుకోలేకపోయేది అన్ని పనులు చేసుకుంటూ ఉండేది తర్వాత ఆవిడ మనస్సుకి ఇంత పిసర్ విశ్రాంతి ఉంటారు మనసు అనవస్థానం ఎందుకంటే వీడు ఎప్పుడు ఎక్కడ ఏమి ఆపదని తెచ్చుకుంటాడో వీడు విష్ణువుకు పరిగెత్తేస్తున్నాడని మహా ఇబ్బంది పడిపోతూ ఉండేదాన్ని కాలే నాల్పేన రాజర్షే రామకృష్ణశ్చ భోద్రజే ఆ కృష్ణ జాబు పద్యం విచంక్రమతురంజస అయిపోయింది వాకిట్లో ఆడుకునే రోజులు అయిపోయారు వీళ్ళు ఇంకా వీధిలో పడ్డారు మొత్తం ఆ బస్తీ బస్తీ అంతా తింగేస్తున్నారు ఆడుకుంటారు చిన్నపిల్లలాగా అప్పుడే గజరాలు అంటే అదే ఐదు ఐదు ఏళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చేసాయి ఇంకా ఇంట్లో కూర్చుని ఆడుకునే రోజులు అయిపోయాయి చాలా తక్కువ కాలంలోనే రోడ్డు మీద పడ్డారు బరువులు ఎక్కుతున్నారు పద్యం క్రమతో రన్ చేశారు అనాయాసంగా పక్కించి ఆ పక్కించి ఆ పక్కింటికి వెళ్ళిపోతూ ఉండడం రోడ్లన్నీ తిరిగిస్తూ ఉండడం అలాగే బాగా పెరిగిపోయింది కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమార కౌమార శైశవం అంటే కౌమారంలో వచ్చారు శృణ్వంత్యాకిల తన్మాతు రీతి హోచు సమాగతా వాళ్ళు చేసిన అల్లరిని ధరించలేక ఆ వాళ్ళు ఆ గోపికలందరూ కలిసి చుట్టుపక్కల ఇళ్లలో ఉండే తల్లులందరూ కలిసి ఓ రోజుని వీళ్ళ దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు క్వచిత సమయే ఒక ఆవిడ చెప్తోంది ఆరింటికి మా ఇంట్లో మేము పాలు పెట్టుకుంటాం తల్లి మీ కొడుకు వచ్చాడు మాకెవరికి తెలియకుండా దొడ్లో దూరాడు దూరి నాలుగున్నరకి దూరాలన్నింటినీ వదిలేశాడు పాల అసమయం మేము పాలు పెట్టుకున్నాము వెళ్ళేప్పటికీ అక్కడ పరిస్థితి ఏమిటంటే దూడలన్నీ వదిలేసి కట్లు వదిలేస్తున్నాయి పాలు తాగుతున్నాయి వాటి నూటపడి ఎక్కువ అయిపోయి పాలు పట్టి నూటపడి అలాగా కింద పడిపోతున్నాయి పాలు అలా ఉంది ఆ పరిస్థితి మేము ఇంకేం పాలు పెట్టుకుంటాం క్రోశ సంజాత సహ ఎవడరా ఈ పని చేసిందని చుట్టుపక్కల చూస్తే ఎవడు రహస్యంగా చేయడం కూడా కాదుగా నేనే ఆ మొనగాడిని అన్నట్టుగా దూరంగా నిలబడి చిరునవ్వు నవ్వుతో తిడితే ఇంకా మరింత నవ్వుతో ఆయన మాకు కనపడ్డాడు ఇలా చేస్తున్నాడమ్మా ఒక ఆవిడ చెప్తాను స్థేయం స్థేయం స్వాద్వత్య కల్పితై స్థేయ యోగై స్థేయ యోగము అని ఓ యోగం పెట్టారు ఇక్కడ వ్యాసమహర్షి మామూలుగా కర్మయోగం జ్ఞాన యోగం భక్తి యోగం ఇలాంటి అడగ యోగాలు ఉన్నాయి అడగను డజనం ఇక్కడ స్థేయ యోగము అంటే శ్రీకృష్ణుని యొక్క వెన్న దొంగతనము అనేదే భావన చేస్తే అదే ఒక యోగము దానివలన భక్తి పుడుతుంది ఆ భక్తి వలన మరి జ్ఞానము అంతఃకరణ శుద్ధి జ్ఞానము మోక్షం అంతవరకు స్థేయ యోగము కర్మయోగం ఈ కర్మయోగంలో ఇది వెరైటీ కర్మయోగం సో స్థేయ యోగ వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే స్థేయము మొదలైన ఉపాయముల చేత యోగం అంటే ఉపాయం ఎలాగో అలాగా వెన్నని పాలు పెరుగు వెన్న వీటిని దక్కనివ్వటలేదు దధి భయ ఏ మార్గము లేకపోతే దొంగతనం చేసేనా సరే సరే ఆయన ఏమో తినేస్తున్నాడు అత్యథ దధిపయ ఎంత చిన్న పిల్లాడు కదా చిన్న పిల్లాడు మా పిల్లాడు పిసరంత పిల్లాడు ఎంత తింటాడమ్మో నువ్వేం గొప్పడకు ఎందుకంటే వాడు కొంత తింటున్నాడు మాకు తెలుసు మిగిలింది మర్కాన్ విభజతి కోతులకి విభాగం చేసి ఈ ముద్ద ఈ కోతికి ఈ ముద్ద ఈ కోతికి తిప్పకుండా కోతులకి పెడుతున్నాడు మొత్తానికి ఇంట్లో మిగలనే ఇవ్వట్లేదు వాడు మిగిలిన పెసరే కావచ్చు పంచి పెడితే ఎంత సరిపడుతుంది సచేన్నాత్తి భాండం వినత్తి ఆ కోతులకి ఏ కారణం చేసినా అవి తింటే మొత్తం కొండలో ఉంటా వాడికి పంచి పెడతారు అది తినలేదనుకోండి లేకపోతే అది దొరకలేదు లేకపోతే అసలు కోతులు ఎక్కడ చుట్టుపక్కల లేకపోతే తిన్నంత తిని ఆ కొండ పగల కొట్టు వెళ్ళిపోతారు అంటే మాకు దక్కని కూడా అవన్నా ద్రవ్యాలే మేము వారికి దొరకకుండా చేస్తే ఎప్పుడైనా అసలు వెన్న అనేది ఇంట్లో వెతికినా కూడా దొరకకుండా చేస్తే గృహ కుకితో యాత్సుపృశ్యతో కాన్ ఆ ఏ ఇంట్లో వెన్న దొరకలేదో ఆ ఇంట్లో పిల్లల్ని కొట్టేసి వారిని ఏడిపించి మమ్మల్ని దూరంగా వెళ్ళి తిట్టేసి వెళ్ళిపోతున్నాడు తిట్లు తిట్టేసిపోతున్నాడు ఉపక్రోష మేము పడుతున్నామంటే దొరకదు అని ఈ విధంగా మమ్మల్ని నానాహింస పెడుతున్నాడు నీ కుమారుడు పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు బోసి మరి ఇతర ఫ్రెండ్స్ అందరికీ పాలు తాగిపించి చిక్కిన కడవల బోనడచే ఆ తన చేతికి దొరికిన కడవని ఓ చేతితోటి ఓ కడవ చేతితో కూడా ఇలా కొడితే రెండు కడవలు ఒకే ప్రయత్నంలో రెండు ప్రయత్నాలు చేయాలి ఇలా కొడితే ఒకే ప్రయత్నంలో చిక్కిన చిక్కిన కడవలకు నడిచే ఆజ్ఞ కలదో లేదో మన విసుక్తులు ఉందా లేదా అసలు ఇంకో ఆవిడ ఉంటుంది హస్తాగ్రాహ్యే రచయతి విధి దేశకోను కళాద్యై చాలా ఎత్తున ఉట్టిలో మేము కట్టి పెట్టాం దొరకకుండా హస్తాగ్రాహ్య చేతి అందదు కానీ మేము భద్రంగా పెట్టామని అనుకున్నాం అదే పొరపాటు దాన్ని ఎలా ఓలా అందించుకుని ఉపాయాన్ని చేస్తున్నాడు ఎలాగంటే పేట రోలు ఒకటి దాని ఇంకోటి పెట్టి ఈటకాలు లేకపోతే పాత డబ్బాలు ఏవో పెట్టి ఆయనకు లేదా ఖాళీ కొన్ని ఉంటే దాన్ని తిరగేసి దాని మీద పెట్టి చిన్నపిల్లాడే కదా పెద్ద బరువు ఉండదు సో మొత్తానికి ఎలాగైతేనే పట్టుకుంటాడు अंतर निहिता वयुना वयुना అంటే జ్ఞానంగల వాడు ఆ కవల పదై వైదిక పదము అది అంటే వయనా ఆ అద్గనేంద్ర మంత్రం ఉంటుంది విశ్వాస వహ తరలస్తుంది వయనా వయనా నిద్వాన అనస అజ్ఞేన యో సుపథారాయే అస్మ థాంక్యూ సుపథారాయే అస్మాను విశ్వాది దేవ వయనా నిద్వాన వైనాని జ్ఞేయాని విషయాన్ని విద్వాన్ తెలియదగిన విషయాలని తెలుసుకున్నవాడవు నీవు హే అగ్నేని సో వైనం అంటే జ్ఞానం సో ఇక్కడ అంతర్నిహిత వైన ఏ వృత్తిలో ఏ కుండలో ఏది ఉందో ఈయనకి తెలుసు లోపల పెరుగుందా పాలున్నాయా లేకపోతే ఏమైనా లడ్డు ఉండలున్నాయా కుండలో లక్ష్మీ గారు నిపుణం లేదా ఆవకాయ ఏముందో అన్నీ తెలుసు ఏ కుండలో ఏమున్నాయో ఇంక మాకు తెలుసునో తెలియదో వాడు అడిగితే చెప్తారు ఈ కుండలో ఏముందో తక్కువ చెప్తారు తల్లిదండ్రులు తల్లులకి డబ్బాలో అయితే ఉంటాయో పిల్లలకి తెలుస్తాయి దీన్ని గమనించడం కదా పెసరపప్పు డబ్బాలో ఏదో ఉంటారు వారికి తెలుస్తుంది ఆ పిల్లలకి తెలుస్తుంది వారు అన్ని డబ్బాలు పరీక్షిస్తారు కరెక్ట్గా కుండలు పరీక్ష కుండలు వాడుతున్నారు ఆ పుట్టిల్లో శిక్యము అంటే పుట్టి చిక్కా ఉంటారు చూడండి సంస్కృతంలో చిక్కే తెలుగులో చిక్కా చిక్కా చిక్కా దాంట్లో ఉండే కుండలలో అన్నీ తెలుసాయి తర్వాత చీకటి గదిలో ప్రతి ఇంటికి చీకటి గది ఒక ఇది కూడా వాళ్ళు వాళ్ళకి కిటికీలు తెలియదు మీరేం తెలియదు విండోస్ విండోస్ ఎరగదు కిటికీలు పెట్టుకోరు ఓ చీకటి గది ఉంటుంది ఆ చీకటి గదిలో ఏముంటాయంటే సాధారణంగా ఆవకాయ కుండలన్నీ దాంట్లో ఊరగాయలన్నీ దాంట్లో పెట్టుకుంటారు అదే చీకటి గదిలో ఉట్టికి కట్టి కొన్ని సామాన్లు కూడా పెట్టుకునేవారు ఏవో పాత సామాన్లు వెన్న మొదలైనవి ఆ చీకటి గదిలో ప్రవేశిస్తాడు ఎలా ప్రవేశిస్తాడు ఆయన తెలుసు మా ఇంట్లో చీకటి గది ఎక్కడ ఉన్నా కూడా మీకు దానికి తెలుసు దాంట్లో ప్రవేశిస్తాడు ఆయన ఎలా కనపడుతుందని ఏం డౌట్ పడకు ధృత మణిగణం వారి మెళ్ళనేమో మనుల మాల వేస్తుంది ఆ మనుల కాంతుల్లో అన్ని కనపడతాయి ప్రదీపం ఆయన నడుస్తుంటే ఒక దీపం నడిచి వెళ్తున్నట్టే మత్త ప్రదీపం కాబట్టి వెలుతురికి బ్యాటరీ లైట్ వేసేసుకుని బ్యాటరీ లైట్ కట్టేసుకుని వెళ్ళిపోతున్నట్టు సో ఈ నోట్స్ వేర్ what కాలే గోప్యో ఎరుహి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తా మరి వాడు అన్ని తీసుకెళ్లిపోతుంటే మీరేం నిద్రపోతున్నారా మొహలు కూడా నిద్రపోతున్నారా ఏంటంటే అడగటం అడక్కమో మా ఇంట్లో ఏవో పనులు చేసుకుని హడావిడిలో ఉంటాము ఇవాళ మేము అక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నప్పుడు అసలు దరిదాపు రావడం రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటాడు మేము ఇంట్లో ఏదో పొయ్యి వదిలించుకోవడానికో లేకపోతే పని చేసుకుందుకో వెళ్తానే ఎరిహి సువ్యగ్రచిత్త ఏ కాలంలో ఇతర పనుల్లో మేము తలమూతలుగా ఉంటాము ఆ రైతు అప్పుడు ఆ చీకటి గదిలో ప్రవేశం ఉద్దేశించి నేను పెట్టుకున్న కొండలు ఇవి అవి అంతా కూడా నాశనం చేసుకుపోతున్నాడు so it is become very nuisance అని వాళ్ళంట పోయమ్మా నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయేదెక్కడికైనను ఇల్లు వాళ్ళకి ఎక్కడైనా కాపురం ఎందుకంటే మా ఎన్నల సురగులాన మంజులవాణి గోప్యకదాచన పృథక్ పృథగూష్య కృష్ణం ఏకైవ గదితుం ప్రసృతాత్తదాగ దృష్ట్వా తదంత్యథ తమేవ నిజాన దృష్ట్వా సర్వాశ్చ తానివ వృతు స్వగృహాన్ సలజ్జా ఒకసారి అదేంటంటే ఇతను ఆ చీకటి గదిలో ప్రవేశించి ఏదో తీస్తున్నాడు గర్ణం ఏదో తీస్తున్నాడు బయట ఈ టైంలో కనిపెట్టి వీడిని పట్టుకోవాలి అని ఆవిడ ప్లాన్ వేసి ఆ చైతన్యంలో ఓ మూల నక్కి ఉందండి వీడు గన్న తీసుకుంటే దొరికేవని వీళ్ళు మీద పడి పట్టుకుంది పట్టుకుని ఆ స్తంభాలు ఉంటాయి కదండి ఇళ్లలో చెక్క స్తంభాలు మీద నిలబెట్టేవారు ఇళ్ళు ఒక స్తంభాన్ని తాడు వేసి కట్టేసి వెంటనే పరిగెత్తుకుని ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను ఆవిడ వచ్చింది ఆవిడ ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ వస్తుండగానే ఇంకొక ఆవిడ కూడా అదే టైంలో వస్తుంది ఇంకో మూడో ఆవిడ కూడా అదే టైంలో వస్తుంది గోప్య అంటే కనీసం ముగ్గురు ఉన్నారు మినిమం ముగ్గురు ప్లోరల్ కదా నలుగురు అవ్వచ్చు ఐదుగురు అవ్వచ్చు వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి యశోదమ్మ దగ్గరికి వచ్చారు మొహల మొహం వాళ్ళు చూసుకుంటే యశోదమ్మతో ఏమో నీ కుమారుని నేను కట్టొచ్చాను అక్కడే ఉన్నాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను ఆవిడండి నేను ఇప్పుడే లోపల వాడికి అన్నం పెట్టొచ్చాను ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి చూపించారు చూపించారు వీళ్ళు ఐదుగురు లోపల నలుగురు ఐదుగురు లోపలికి వెళ్ళారు అక్కడ శుభ్రంగా ఆయన కడుపుకుండా భోజనం చేస్తూ అదే ఇప్పుడే కట్టొచ్చాను నేను అంటే నేను కట్టొచ్చాను నేను కట్టొచ్చాను నలుగురు అనుకుని అదే అని కూడగలుక్కుని మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు సో ఇదో దృష్టాంతం వాళ్ళు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి సవద్యా యశోదమ్మ ముందు మాట పొల్లిపోయిందే అని సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయింది ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకా కృష్ణో మృదం భక్షితవానికి మాత్రే నివేదయం సరే అయింది ఈ ఘట్టం పూర్తయింది ఇంకొంచెం పెద్దవాళ్ళు ఇప్పుడు గోటీ బిళ్ళలు అవి ఇంకా ఈ అల్లర్లు మానేశారు గోటీ బిళ్ళలు వాటిలో చేసుకుని మళ్ళీ దాంట్లోనే స్టేజెస్ ఫస్ట్ భాగం సెకండ్ భాగం థర్డ్ భాగం స్లోగా పెరిగారు ఇది బాగా ఆడేసుకుంటున్నారు ఆడేసుకుంటుంటే శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడు అని వాళ్ళు పిల్లలు వచ్చి యశోదాదేవికి కంప్లైంట్ చేశారు సాధుహీత్వా కరే పుత్రముపాలభ్య హితైషిణి భయ సంభ్రాంత భాషత భయ సంభ్రాంత ప్రేక్షణాక్షం తల్లి కొట్టేస్తుందేమో అనే భయంతో కళ్ళు ఇలా గిరిగిరా తిప్పేస్తూ భయపడిపోతున్నటువంటి ముఖముతో కూడిన శ్రీకృష్ణుడిని ఆవిడ చేపట్టుకుని ఈడ్చుకొచ్చింది ఎందుకని హితైషిని మందు తింటే బాగా పెరుగుతుంది కడుపులో వాడు అనారోగ్యం అయిపోతుంది తిండి నీరసపడిపోతాడు రోగాలు వస్తాయని భయంతో సో వాడిని యశోదో వాచ తస్మాన్ మృగ మదాంతాత్మన్ అదాంతాత్మన్ ఓ అదరిపిల్లడా నీకు అసలు డిసిప్లిన్ అంటే ఏమిటో తెలియదు అవును మట్టి ఎదుగుతున్నావురా నువ్వు భక్షితవాన్ రహ ఎవరికి తెలియకుండా ఒంటరిగా వాళ్ళేమో అక్కడ ఏదో ఉంటే వాళ్ళ ఆటల్లో చాలా ఇవ్వలేదు కదా అని నువ్వేమో మట్టింటూ కూర్చుంటావా అని ఎందుకు తిన్నావు మట్టి వదంతి తావకా ఏతే కుమారాస్తే గ్రజోఖ్యం నీ ఫ్రెండ్సే చెప్తున్నారు ఈ మాట పైగా మీ అన్న బలరాముడు కూడా ఎస్ఎమ్మ వాడు తిన్నాడు నేను చూశాను అని నాకేమో కన్ఫర్మేషన్ ఇచ్చాడు అసలు ఎందుకు తిన్నావు ఈ మట్టి శ్రీకృష్ణు వాచ నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాతిశంసిన అంబ అహం నక్షితవాన్ సర్వే మిథ్యాతిశంసి నేను తినలేదు వీళ్ళందరూ అసత్యం చెప్తున్నారు ఈ సంస్కృతంలో ఈ పదాలు ఇటు అటు కూడా వేసుకోవచ్చు ఈ నాని ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు వేదాంతాలు పుస్తకాలు చదువుతుంటే గ్రహించుంటారు నాతో ప్రారంభం నచ అని ప్రారంభం అవుతుంది పెద్ద వాక్యంలో చిట్ట దిగిన ఎక్కడో వెర్బ్ ఉంటుంది ఈ నా తీసుకెళ్ళి ఆ పెట్టుకోవాలి అలా ఇటువంటి జంబులింగ్ ఆఫ్ ది వర్డ్స్ ఉంటుంది సో అహం భక్షితవాన్వ సర్వే మిథ్యాభిశంసిన నా అని కూడా పెట్టుకోవచ్చు నేను తిన్నాను వీళ్ళేం అసత్యం చెప్పలేదు అని కూడా పెట్టుకోవచ్చు అలా కూడా దానికి అర్థం చెప్పచ్చు మొత్తానికి అది ఒక ఒక ఫన్ ఆ పదాలతో చెప్పలేదు నా అహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసిన వీళ్ళందరూ అసత్యం చెప్తున్నారు సత్యం గిరస్తరి సమక్షం పశ్యమే ముఖం వాళ్ళ మాటే నీకు సత్యమని నువ్వు అనుకుంటున్నావా ఏమి నా మాట అసత్యమని అలాగే చూసుకో నా నోరు నువ్వే చూ చూసి నువ్వే వెరిఫై చేసుకో ఓపెన్ గారు ఏమంటారు చూడండి అమ్మా మన్ను దినంగనే శిశువను నేను చిన్నపిల్లవాడు అనుకుంటున్నాను మట్టి అది కొంచెం పెద్దవాడు ఏం కదా అప్పటికే ఆ కొంటినో వెర్రినో ఇచ్చోన్నా వెర్రున్నా నమ్మను చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు నేను నన్ను నాన్ను కొట్టించడం కోసం వీళ్ళు ఘటించి అంటే కల్పించి చెప్తూ ఉంటారు కాదే నేను నీకు ఆ మాట నమ్మకం లేకపోతే మరి హాస్య గంధం మాఘ్రాణము చేసి మన్ను తింటే నోట్లోంచి మన్ను వాసన వస్తుంది చూడు నువ్వు ముగ్గు పెట్టి నాకు మన్ను వాసన వస్తుందో లేదో చూడు లేకపోతే చూడు నోరు తెరిచి చూడు లోపల ఏముండను నా వచనములు దప్పైన దండింపవే నా మాట తప్పని నీకు అనిపిస్తే నువ్వు అయితే అప్పుడు దండించు అంతేగాని వాళ్ళ అన్నమాట నువ్వు నమ్మడానికి వీల్లేదు అని అంటాడు అంటే యజ్ఞేవంతరిహి వ్యాధేహి కార్యం సరే అయితే అలాగా నిజమేనా అయితే చూపించి నాకు తెలు అని అడిగిందాడు వ్యాదత్త వ్యాహత ఈశ్వర్య క్రీడామనుజ బాలక క్రీడామనుజ బాలక ఇంకే ఒక లీల కోసం మనుష్య పిల్ల బాలకుడిగా ఉన్నాడే కానీ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపే కదా కాబట్టి నోరు తిరిగి చూపించారు విశ్వం ఒక బ్రహ్మాండాన్ని జగత్ విశ్వం అంటే స్థావర జంగమాత్మకం కదిలే ప్రాణులు కదలని పశువులు కదలని పదార్థములు తర్వాత స్థాష్ను అంటే కథలనేవి మొత్తం విశ్వం అంటారు మాత్రమైన ప్రపంచాలంతా కూడా చూసి చూసిందామే కం ఆకాశమును దిక్కులను సాద్విపాధి భూగోళ ఖండములు ఐలండ్స్ తోటి సముద్రంతోటి నిండినటువంటి భూగోళాన్ని తర్వాత వాయువు అగ్ని ఆ వాయువు యొక్క సంచారంతో కూడినటువంటి అగ్ని ఇందు తారకములు నక్షత్రములు జ్యోతిష్ చక్రము అంటే గెలాక్సీస్ ధ్రువ నక్షత్రము ఈ విధంగా ఈ సర్వమును ఆమె చూసింది స్వప్న దేవమాయ ఇది స్వప్నమా లేక దేవమాయ అని అంటుంది ఎందుకంటే పోతన గారంతా బాగా కలయో వైష్ణవమాయయో సో ఇతర సంకల్పార్థము నేనా పరమేశ్వరుడు మరి ఏదైనా సంకల్పాన్ని చేశాడా ఏమిటి ఇలా ఉంది సత్యమో సత్యం ఇదేమో ఒకవేళ నిజమేనేమో అలకాదు నిజమేనేమో తలపం నేరకయున్నదానము యశోదాదేవి గాను నేను నేను యశోదనే రాసి సో పరస్థలమో ఇది ఇది గోకులమా లేదా ఇంకెక్కడైనా ఉన్నాను నేను బాలకుడంత ఈతని ముఖస్తంభై యజాండంబు యజాండంబు అంటే బ్రహ్మాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపదన్ అని చూడండి లోకంలో మానవుడు చిన్న సంసారానికి తగులుకుని దాని ఆ పరిధిలోనే ఆలోచిస్తూ అదే సర్వము అనుకుని బతుకుతూ ఉంటారు దాన్ని స్మాలర్ పిక్చర్ అంటారు సైకాలజీలో స్మాలర్ పిక్చర్ పెద్ద పిక్చర్ ఉన్నారు పిక్చర్ పిక్చర్లో ఉన్నవాడికి తన ముందున్న పరిస్థితి అత్యంత భయంకరమైన పరిస్థితిగా భాషిస్తుంది వారు కనుక ఆ పరిస్థితులు అలా చెప్పి బిగ్గర్ పిక్చర్ని కనుక చూసినట్లయితే ఆ పరిస్థితి అంత భయంగా అనిపించదు మీకు చిన్నప్పుడు ఓ ప్రశ్న ప్రజల్లో ఒకటి అడిగేవారు ఒక గీత గీసి ఈ గీతని చెరపకుండా చిన్నది చెయ్యి అని అడిగేవారు అయితే అడిగారు బాగా చెరపకుండా చిన్న చేయడం ఎలా ఎలా నేను తలపడుకునేవాళ్ళం దాని పక్కన ఒక పక్క గీసి గీసి ఇప్పుడు అవునా కాదా అని ఆ రకంగా స్మారక పిక్చర్ లో ఉన్నవాడికి ఆ దానికి సొల్యూషన్ దొరకదు తను తన ఇల్లు తన వాటి తన భార్యాభర్తలు ఈ గోళ ఇంతే ఇదే ప్రపంచం ఇంతకు మించి ఇంకేం లేదు ఉన్నదల్లా ఇంతే అలాగే హిందూ మహాసముద్రం ఉంది పసిఫిక్ సముద్రం ఉంది అదే కాదు ఏం లేవు ఇవే ఉన్నాయి నేను నా ఇల్లు నా వాటి నా ఉద్యోగం నా పిల్లలు నా దశకం నా డబ్బు ఇంతే ఉంది అలాంటి స్మాల్ పిక్చర్ ఉంటారు మనిషి ఆ పిక్చర్లో బతుకుతూ ఉంటాడు అది తెలియని పని కాదు స్వాడ పిక్చర్లో బతుకోవాలి అప్పుడప్పుడు ఏం చేయాలంటే బిగ్గర్ పిక్చర్ ని ఒకసారి దర్శించి మళ్ళీ మనం స్మాల పిక్చర్ ఎక్కడికి పోవడం అలాగే ఉంటుంది అది అయ్యేది అలాగే కాదు దాన్ని సవరించి సరిచేయడం అది ఎప్పటికీ అయ్యేది కాదు అది సో బిగ్గర్ పిక్చర్ లోకి వెళ్తూ ఉంటాను బిగ్గర్ పిక్చర్ అంటే ఏమిటి మీరు చక్కటి కావ్యాలను చదివారనుకోండి మీ మనస్సు వికాసాన్ని చెందుతుంది లేకపోతే మంచి రామాయణం భారతం లేకపోతే ఇంగ్లీష్ లో కూడా అలా గ్రైండ్ లేకపోతే కాకరే ఇలాంటి మహాత్ములు రాసినటువంటి కావ్యాలు చదివితే మీకు దగ్గరికి ఇచ్చేది ఒకటి అప్పుడప్పుడు ఆ రాత్రి కూడా ఎప్పుడైనా ఆకాశం చేసే నక్షత్రాలను వాటిని చూస్తుంటే ఆ నక్షత్రాలు ఆ బ్రహ్మాండంలో ఈ భూగోళం అంతా ఆ భూగోళంలో మా ఇల్లంతా మా ఇంట్లో నేనంతా అని ఒక దగ్గరికి ఇచ్చేది ఒకటి సో ఆ బిగ్గర్ పిక్చర్ తెలుసుకోవాలి బిగ్గర్ పిక్చర్ తెలిస్తే స్మాలర్ పిక్చర్ లో ఉన్నటువంటి దోషము అంత భయంకరంగా భాషించదు that is the only way to solve the problem of సంసారం ఇది మీరు ఆలోచించండి సెకండ్ సైకాలజీ ఎనివే సో ఇప్పుడు ఆవిడ బిగ్గర పిక్చర్ చూసింది చూసిన వెంటనే ఆవిడ మాట్లాడి ఎలా మాట్లాడుతుంది అంతకుముందు ఏమిటి నా కొడుకు నా కృష్ణుడు నా వెన్న నా ఆవులు గోవులు నా గోకులు నా భర్త ఇంతే ఇదే ప్రపంచం మంచిది కానీ ఆ ప్రపంచం అలా ఉండదు కర్మ అంటే అలా నిలబడదు అది శిథిలం అయిపోతుంది ఆవిడ కళ ముందే శిథిలం అయిపోతుంది she has to face the problem అంచేత బిగ్గర్ పిక్చర్